బ్రహ్మణ్యతన్మయత్యేత్ సమ్మనితన్మయ బుద్ధిమాన్యేషు ప్రయుక్త ప్రశ్నకర్మ కృతే అవ్యక్తోయం నిజాయతే నియతే ఇత్యాదినా ఆత్మని కర్మాభావ శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉత్సహ లక్ష్యమాన అది అన్నింటి పొద్దున్న కూడా మనం సమయాధికరణంలో చూసినాము ఆత్మస్వరూపంలో కర్మ ఏ విధంగానే కుదరదు అసలు కర్మ కుదరదు ఎందుకంటే కర్మ స్థూలమైన ద్రవ్యం ఉంది కర్మ చాలా స్థూలంగా ఉంటుంది బహిరంగంగా ఉంటుంది కర్మ చలనం ఉన్నది స్థూలమైన ద్రవ్యమనం ఉంటుంది కానీ దేహం ఉంటుంది కానీ ఆత్మ చైతన్యం ఉంది కర్మ ఉండదు కనుక అది స్మృతులు అలాగే చెప్తున్నాయి స్మృతి గ్రంథాలు గీతామండలని కూడా ఆ విషయాన్ని చెప్తున్నాయి మన అనుభవం కూడా అలాగే ఉంటుంది సో మహాత్ముల అనుభవం ఎలా ఉంటుందంటే తాము కర్మను చేసుకున్నాము అనే అనుభవం ఉండాలి తత్వంతో ఉండదు మహాత్ముల యొక్క జీవితం తర్వాత యుక్తి కూడా అలాగే ఎందుకంటే యుక్తి అయితే నేను దేహము కమ్మలను చేయకుండా చూసే సాక్షిని నేను నేను అనే అది కూడా యుక్తి అనుభవం కూడా అభినయమే కాబట్టి ఈ విషయాన్ని నేను సాధన అనేది ఇంకా ముందు ముందు కూడా చెప్పుకుంటూ ఉంటుంది ముఖ్యమైన తర్వాత తస్మిన్నాత్మని కర్మాభావే అకర్మణి కర్మ విపరీత దర్శనం అత్యంతరూఢం యత మసమకర్మ ఇత్ర కవయోతి మోదితా కిం కర్మ కిమ కర్మ కర్మ ఏది అకర్మ ఏది కర్మ అనగానే అకర్మ అనగానే అనే అంశంలో కమలోకి మోహిత విద్వాంసులైన వాళ్ళు కూడా పండితులు కూడా వ్యామోహాన్ని పొందుతూ ఉంటారు అనే విషయాన్ని మనం అంతమంది కోపం చూసాం దాన్ని ఉపద్ఘాతంగా చెప్తే శ్రీకృష్ణుడు కర్మని కర్మ అని చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని అలా ఎందుకు చెప్తాడు శ్రీకృష్ణుడు కమలోకి మోహిత కర్మ కర్మల విషయంలో విద్వాంసులు కూడా తప్పు చేస్తూ ఉంటారు తప్పుగా తెలుసుకుంటూ ఉంటారు మోహాన్ని పొంది ఉంటారు అని ఎందుకు చెప్పానంటే ఈ ఆత్మస్వరూపమునందు కర్మం చూసుక అంటే ఆత్మ తనయందు కర్తృత్వాన్ని కలిగి కర్తృత్వాన్ని తెలుసుకుంటే ఉందిగా భావిస్తే ఉందిగా అనేది ఏదైతే కలదో ఇది అత్యంత రోహమి గత ఇంకేతనంటే ఇది మనుష్యులలో చాలా వ్యక్తిగా ఉంది సో ఆత్మని కర్మాభావే అకర్మని కర్మ విపరీత దర్శనం ఆత్మ స్వరూపం నుండి కర్మ లేదు కాబట్టి ఆత్మ అకర్మ అని చెప్పాలి నిరుద్యతే కర్మ సహ ఆత్మ కర్మ లేనిది ఆత్మ ఎందుకు కర్మ ఉన్నది ఆత్మ స్వయంగా కర్త కాదు ఆత్మ ఏ క్రియకి కర్మ కాదు అంటే అభ్యర్థి కాదు ఆత్మ సత్వత్వమే ఆత్మ నా ఏం హంతి నహన్యతే ఆత్మ ఆ కర్మను చేయటలేదు కర్త కాదు న్యాయం చింతు ఆత్మపై కర్మ చేయబడుతలేదు నహన్యత కాబట్టి ఏ విధంగానూ కర్మకి ఆత్మ ఆశ్రయం కాదు కాబట్టి ఆత్మ కర్మ కర్మాభావం కర్మను విద్యతే ఆత్మ ఇది సత్యం కానీ దీనికి విపరీతంగా తన ఎందు తన స్వరూపం నుండి కర్మను దర్శించుట అనేది లోకంలో మనుషుల యొక్క జీవితంలో అత్యంత లోకంగా ఉన్నది కర్మ విపరీత దర్శనం కర్మ విపరీత దర్శనం అంటే విపరీత కర్మ దర్శనం చేస్తా ఆత్మ ఎందు యథార్థ స్థితికి విరుద్ధంగా కలదేవిగా అకర్మ ఆత్మ ఎందు కర్మను దర్శించుతానేది ఏదైతే కలదో ఈ విపరీత దర్శనము అత్యంత రూపం చాలా వ్యక్తిగా ఉంటుంది ఎంత గట్టిగా ఉంటుందంటే ఆత్మ అసత్త అని పాఠం చెప్పడానికి డెడికేట్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆ వాతావరణం వల్ల నిర్మాణం అయ్యింది ఎటువంటి వాతావరణం నేను కష్టము అనే వాతావరణం నిర్మాణం అయ్యింది నేను ఎటువంటి సమావేశంలో సేవా కార్యాలకు సంబంధించిన సమావేశం ఇది ఎక్కడెక్కడి నుంచో సేవా కార్యాలు చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చారు సమావేశంలో ఆ సమావేశంలో ఓ ప్రసంగం ప్రసంగం వస్తే ఆ ప్రసంగాన్ని బట్టి నేను నా అంతటి నేను ఏది వాళ్ళతో చేసి సంబంధం అడిగితేనే చెప్పను ఎంతలాగా జరగడం లోక ఆ ప్రవేశం అడిగితే చెప్పడం సందర్భం నేను ఏమన్నానంటే మనం సేవలు చేయాలి కానీ నేను సేవలు చేస్తున్నాను అనే సంతృప్తి భావన లేకుండానే చేయాలి అన్నాను అంటే వెంటనే ఇద్దరు ముగ్గురు అప్పు చూస్తారు అదెలా ఉంటుంది ఎవరు మీరు ఎవరు ఇస్తున్నారు వేదాంతం కోరుకుంటుంది నోటి మీద పోయేవాడు అప్పుడు చేసేదిగా ఆయన అందరూ అసలు వాళ్ళకి చెప్పడం చెప్తాను నేను అన్నమాట ఎందుకంటే తెలుసుకోగలుగుతాను తెలుసుకోలేకపోతాను వేదాంతం అధ్యయనం చేసి తత్వబోధలు ఆత్మబోధలు వల్ల చేసేసిన వాళ్ళు అన్నది నేను అంటే దే ఆర్ నాట్ రెడీ అప్పుడు కవయోతి మోహిత నేను చేస్తున్నాను ఎలా ఉంటుందంటే నన్ను అడుగుతూ ఉంటాను మీరు చేసిన సేవా కార్యాలనే లిఫ్ట్ రాసి పంపించండి నేను పత్రికలో వేస్తామని అడుగుతూ ఉంటాను నేను ఇంతవరకు ఆ పని చేయలేదు లిస్ట్ రాసి పంపించలేదు ఎందుకంటే అదేదో తెలుసుకున్నది కాదు ఆ లిఫ్ట్ రాయడానికి మనస్సు రాదు నేను ఈ సేవా కార్యం చేశాను అనే మాట నోటుకోదండం ఆ మాటని సాగితం మీద పెట్టడం దాన్ని ప్రింటిలో చూడడం ఇదంతా కూడా ఒకప్పుడు ప్రాక్టికల్ గా చేస్తుంది ఇన్ని సింపాల్ ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ ఆ సందర్భాన్ని బట్టి చేస్తూ చేస్తుంది కానీ హృదయంలో నేను ఈ సేవా కార్యాన్ని చేశాను అనే భావన కనుక ఉన్నట్లయితే అది విపరీత దర్శనం వచ్చింది అది ఎంత రూఢంగా ఉందంటే కవయోగం మోహిత వేదాంతం చదివాం గీత చదివాం అన్న వాళ్ళు కూడా మోహితే తర్వాత ఇంకొకటి మీరు గమనించలేదు నేను గీత పాఠించినప్పుడు గీతా జ్ఞాన యజ్ఞము నెంబర్ వన్ గీతా జ్ఞాన యజ్ఞము నెంబర్ టూ నెంబర్ త్రీ అలా పెరుగుతూ ఉంటుంది అంటే రోజు గీత చెప్తూ ఉంటే మరి తెలియదు ఎన్ని జ్ఞాన యజ్ఞాలు ఉంటాయి అలా చేసుకుంటూ పోతుంటే సంచారం చేస్తూ కష్టపెట్టుకుంటూ పోతే ఇప్పటికీ డెబ్బై ఎనభై రోజులు చెప్పండి ఆ నెంబరు నన్ను నా ఎవరో సజెస్టించారు మీరు ఎన్నో గీతాజ్ఞానం ఇంకేమో చెప్పండి నేను నెంబర్ కూడా రాస్తాను మా నెల వేరే అనుకోవటం ఎక్కడో నేను లోన్లో ఎక్కడో నేను గీతా వారం రోజులు పాఠం చేసినప్పుడు మీరు ఎన్నో గీతాజ్ఞానం ఇంటిలో నేను ఉంటాను అలా వచ్చింది ఎందువల్ల నేను బయట చెప్పలేదు నేను ఇప్పుడు వస్తున్నా మనసులో నేను ఏమవుతున్నానంటారు నేను ముప్పై ఆరవ జ్ఞాన విద్యను పూర్తి చేసి ముప్పై ఏడవ జ్ఞాన విద్యాన్ని మొదలు పెడుతున్నాను అంటే దాంట్లో కర్తృత్వం ఉందా లేదా కర్తృత్వాన్ని పరిస్థితిలో ఉందా లేదా అది ఉండరా అలాగే ప్రింట్ చేసిన ప్రతి చోట ఉందని నేను అంటాను ఈ మహాత్మ్యం ఉంటా ఎవరో జాగ్రత్తలో వాళ్ళు ఎవరో మెయింటైన్ చేస్తూ ఉంటారు నెంబర్లో ఆ వాళ్ళు చేస్తారు నెంబర్ మెయింటైన్ చేస్తారు ఆయనకి ఆ నెంబర్తో సంబంధం ఉండదు ఆయన ఏదో కర్తృత్వం ఉండదు ఆయన ఎంత చేశాడు అంత చేశాడు కింద వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ సందర్భం లేదు నా విషయంలో నేనే పైవాడిని నేనే కిందవాడిని నేనే మధ్యవాడిని నాకు కాబట్టి ఇంకొకటి చేసేది కాదు నా అంతటి ఏం చేస్తుంది కాబట్టి నో నెంబర్ ఎందుకంటే కర్తృత్వం అన్ని బలం చేస్తుంది కాబట్టి అంత సూక్ష్మంగా ఈ కర్తృత్వ భావన మన హృదయాల్లో దిగిపోయి అత్యంత రూపం ఆ కారణంగానే శ్రీకృష్ణుడు సమయోప్యత్ర మోహిత అని కవి అంటే విద్వాంసులు కూడా విషయంలో హిమ పడుతూ ఉంటారు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు రిటైర్ అయి ఉంటారు నలభై ఏళ్ళు ఉంటాయి మంచి విద్వాంసులుగా ఉంటారు చదువుతూ ఉంటారు మంచి సపోర్ట్ వండర్ఫుల్ పీపుల్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ చెప్పేప్పుడు సంస్కృతం దాంట్లో దృఢంగా కనుకుంటారు ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా మీరు తత్వాన్ని తెలుసుకోలేకపోయారు అని అనుకుంటారు తెలుసుకుంటాం తర్వాత ఏదో కొంత అధ్యయనం చేసిన తర్వాత తెలుస్తుంది అయితే అధ్యయనం చేసిన రోజు కూడా అలాగే ఉంటే దానికి చేస్తుంది అంటే సరైన ధోరణిలో అధ్యయనం చేయలేదని అనుకోవాల్సి ఉంటుంది సో ఇదే అనుకోవాల్సిందే సో కర్మ విపరీత దర్శనం అత్యంత ఊహం చాలా బలంగా ఉంది మానవ స్వభావంలో భాగంగా ఉంది కనుకనే కవయో చిత్రమోహిత విద్వాంసులు కూడా ఈ విధంగా మోహాన్ని పొంది ఉన్నారు ఆ మోహం ఎలా ఉంటుందో చూడండి మోహం యొక్క దాన్ని యాక్టింగ్ అవుట్ అంట అభినయము అంట ఈ మోహాన్ని చూపిస్తారు సెంటర్లో చూపిస్తారు ఒక వ్యక్తి చెప్తే ఎలా చూస్తాడో అలా డైలాగ్లో చూపిస్తారు దాన్ని అభినయము అని అంటారు ఇలా ఉంటుంది ఆ మోహం దేహాశ్రయం కర్మ ఆత్మన్యర్థారోత్యాత్మకర్మ మయాప్య ఫలం భోక్తవ్యం అలా ఉంటుందండి సో అక్కడి నుంచి అభినయం మమ్మల్ని అహంకర్త అనేది అభినయం వీళ్ళు మనం ఏం చేస్తామంటే జనులు ఏం చేస్తారంటే దేహంలో ఉంటుంది కర్మ దేహాశ్రయం కర్మ దేవుళ్ళ కన్ను ఎందుకుంది నాలో ఉందండి ఏమండి ఫ్యాన్లో కన్ను ఎందుకుంది ఫ్యాన్లో ఎందుకు ఉంది ఎలక్ట్రిసిటీ దాంట్లో ప్రవహించడం వల్ల ఉంది అంతే కదా అంతేనా లేకపోతే ఈ పనులు ఎక్కడికి దానికి సంతృప్తం ఏమైనా ఉందా అవి తిరిగేస్తున్నాయి వాళ్ళంతా లేదు కదా అలాగే దేహంలో కన్ను ఉంది ఎందువల్ల ఉందంటే దేహంలో ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉన్నది అందుకోసం కర్మ ఉంది దేహంలో కర్మ ఉందంటే ఆ కర్మని ఈ పరీక్షల్లో వ్యక్తి పెట్టిన కర్మ కాదు ఈ వ్యక్తి పెట్టిన కర్మ అయితే నేను కర్త లేని మీరు అనాలి అంతేగాని వీడు పెట్టిన కర్మ కాదు లేని కర్మ అయితే వీడికి దేహానికి భేదం లేదు కదా వచ్చిన ప్రారంభం లేదు కదా దేహమే నేననే జీవితంలో వీళ్ళు ఉంటారు కదా కాబట్టి దేహంలో ఉన్నటువంటి కర్మ నేను చేస్తున్న కర్మ చెప్పాను నేను వెలుగుతున్నాను ప్రొఫెసర్ వచ్చాను నా దగ్గరికి క్లాస్ లో కూర్చున్నాను వెళ్ళొస్తుంది క్లాస్ లో కూర్చుంటే నేను మామూలుగా ఆత్మకర్తాన్ని చెప్పాను నేను ఆత్మకర్తాన్ని చెప్పానంటే కొంచెం బలంగా చెప్పేస్తాను అది ఎలా ఎదిరిస్తానంటే అది నాకు నా స్వభావం అది శంకరులు ఎంత బలంగా చెప్తున్నారు చూడండి నేను ఏమన్నా మొహమాటం లేకుండా శుభ్రంగా బహుమానం లేకుండా చెప్తారు ఏదో మాట వలసకి ఆత్మ ఏం లేదు అలా కాదు మాటలకో మొహమాటానికో అర్థం కాదు ది ట్రూత్ ద ట్రూత్ ఏమంటే ఆత్మ కర్త సో దీని మీద నేను పాఠం చెప్పేస్తున్నాను ఏదో ప్రకృతి క్రియమానాన్ని ఇంత అవసరాలు వస్తుంది దానికి వ్యక్తులు వ్యక్తులు గోలకుంటుంది చెప్పేస్తే క్లాస్ రూమ్ క్లాస్ అయితే రూమ్ దొరికిపోతే రకాల నన్ను చదువుకొచ్చే ఒక వచ్చారు ఎవరో వచ్చి ఆయన నన్ను ఏమని అడిగారు అని నన్ను అనుకుంటున్నారు నన్ను ఏమని అడిగారంటే నేను కష్టకాకపోవడం ఏంటండి ఏదో విదూరంగా ఉంది నేను చెప్పింది అన్నారు అంటే నేను అన్నాను విదూరంగానే ఉంటుందండి మీరు మొదటిసారి వింటున్నట్టున్నారు అంటే నేను మొదటిసారి వింటలేదు నేను కావాలన్నాను నాకు ఎటువంటి ఆలోచించలేదు అయితే మీరు సరిగ్గా వినాల్సింది ఎందుకంటే ఆత్మ అకర్త అన్నది ఆత్మదేహము కాదు అన్నది కర్మదేహం ఉంటుంది ఇవన్నీ కూడా very fundamental truth Vedanta very fundamental అసలు ఇది వెళ్ళి అసలు వేదాంతం లేదు కొంతమంది ఎలా వేదాంతం అంటే ఏదో పడిపోయిపోయి ఏదో అలానే కాష్టం చేస్తూ ఉంటారు అదే వేదాంతం కాదు ఇక్కడ ఫీల్ అవుతుంది వేదాంతం నేను మాటనాన్ని మనం పహలే సిద్ధి అంటూ ఉంది మొదటి వ్యక్తి ఎనివే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది నేను కష్ట కాదంటాను అవునండి నేను కష్ట అదే శాస్త్రం చెప్తుంది అదే సత్యం కూడా అదే మీ క్లాస్ వచ్చేసరికి క్లాస్ లో కూర్చొని వెళ్ళి మళ్ళీ మీరు మీరు ప్రశ్న అడుగుతున్నాను నేను కాదండాలా అని అడిగాను అంటే నేను అన్నాను మీరు ఫిజిక్స్ కోర్సులు కదా నేను నేను మాట్లాడుతానండి ఎది ప్యారాడైమ్ స్పేస్ టైం ప్యారాడైమ్ లో ఇప్పుడు జాగ్రత్త ఉంటుంది జాగ్రత్తలో యూక్లీడియన్ జాగ్రత్త ఉంటుంది యూక్లీడియన్ జాగ్రత్తలో మూడు కోణముల యొక్క త్రిభుజంలో మూడు కోణముల యొక్క మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ దాకా ఉండకూడదు అది ఒక రీజన్ విభుజంలో హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇచ్చి నైన్టీన్ కానీ విభుజం జరుగుతుంది నేను సర్వేక్ అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి ఏదో ఇంకో పేరు ఏదో ఉంది ఆ స్థలిపై జాగ్రత్తలోకి వస్తే ఈ మూడు కోణాల మొత్తం రెండు వందల డిగ్రీ మూడు వందల డిగ్రీ కూడా కాబట్టి ఇంటీరియర్ జామెట్రీ తప్ప రైతే అంటే దాని లెవెల్లోనే అది రాస్తారు అక్కడి నుంచి ఒక్క స్టెప్ మీరు బయటకు వెళ్తే ఈక్వల్లీ గురించి వేరే దొరుకుతున్నారు so the sum of the angles triangle is అనేది ఇది నోమో కరెక్ట్ ఇదే ఇదే సిచ్యువేషన్ అలాగే మీరు ఒక పారాడైమ్ లో నేను కష్టము వెళ్ళాలి ఆహా నేను కష్ట ఇది ఒక పారాడైమ్ నేను కష్టము ఎందువల్ల మమ ఏ కర్మ ఇదో ఈ కర్మ నేను చేసిన కర్మ అహం కర్త మమైకర్తమ్మ పైగా అందరితో కాదరు ఇప్పుడు కూడా అందరితో తాగితే వారు మహాత్ముడే మరి అందరితో తాగరు ఎవరంటారంటే మమై ఫలం అనేది నయా మయాస్తే ఫలం భోక్తయ్య ఎందుకు చేశాను అంటున్నారు ఈ పని ఇంకే పని పడ లేకుండా చేశాను అనుకుంటున్నారేమో ఈ కర్మ ఈ కర్మ యొక్క ఈ ఫలాన్ని నేను భోగించాల్సింది అందుకోసం ఈ కర్మను చేస్తాను అని వాడు తనను తాను భోక్తగా కర్తగా చర్చిస్తూ తన చేత చేయబడిన కర్మను తన కర్మగా ప్రదర్శిస్తూ ఉంటుంది ఇది ఒక పారాడైజ్ ఈ పారాడైజ్ లో వాళ్ళు దేహాభిమానాన్ని కలిగి ఉంటారు దేహమే తాను దేహాశ్రయమైన కర్మను ఆశ్రయంగా అధ్యారోపణ చేస్తూ ఉంటారు ఈ పారాడైజ్ ప్రకారం మీరు అడిగిన ప్రశ్న సరిపడుతుంది ఆ ప్రొఫెసర్ గారు చెప్పారు ఈ వ్యాలీడ్ ఇది పారాడైజ్ బట్ వేదాంతం అది నేను నేను అన్నదానికి అర్థం దేహం అంటే అది వేదాంతమే కాదు వేదాంతంలో నేను అన్నదానికి అర్థం నేను ఉన్నదాన్ని ఎందుకు తెలుసుకోవాలి అదే నేను నాకు తెలిసిన వాడంటే వాడు వేదాంగాన్ని పనికిరాడు నేను నాకు నేను తెలుసు అంటే వాడు పనికిరాడు వేదాంతం ఎందుకంటే నేను తెలుసుకోవాలి నేను అనగానే what are mind is to know most ఫండమెంటల్కి క్వశ్చన్ హాల్ ఫిలాసఫీ అని ఫిలాసఫీ క్వశ్చన్ వాట్ అమ్మాయి కాబట్టి you just take it like this I'm not the body I'm not the expressions of the body అంత మటుకు నువ్వు అర్థం చేస్తావు ఎందుకంటే వీరికి బాడీ ఎలా అవుతుందండి ఏమైనా అర్థం ఉంది వీరి బాడీ అయితే వీరు వేదాంతం మాట ఎలా చెప్తున్నాడు వీరు పుణ్యం చేస్తున్నాడు దానం ధర్మం చేసి పుణ్యం చేస్తున్నాడు వీరి బాడీ అయితే పుణ్యం చేయడం అనవసరం లేదు ఎందుకంటే ఈ పుణ్యం ఉంది ఏదో సర్పలోకానికి తీసుకెళ్తుందని పరలోకమని ఈ జన్మ అయిన తర్వాత రాబోయే జన్మని అది కాపాడుతుందని వీడు పుణ్యం చేస్తున్నారు వీడు బాడీ అయితే అదంతా వర్షం వర్షం అవుతుందండి అవును కదా ఇది బాడీ అయితే బాడీ ఇక్కడే పొందుతుంది డిగ్రీ అయిపోతుంది ఇంక పుణ్యం అనేది పాపం అనేది ఈ సంథింగ్ అదర్ దాన్ని body what is that something అనే మాట ఈ సంథింగ్ అదర్ దాన్ని బాడీ వాటి ఇంకా సంథింగ్ అన్నది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కావు ఇంత వరకు మీకు అర్థమైతే నేను కర్తను కాను అని తెలుసుకుంటే సరిపడుతుంది ఎందుకంటే కర్మ కేవలం దేహము మాత్రమే ఇంటి ఉంటుంది దేహము ఇంద్రియము మనస్సు అంతవరకు కర్మ యొక్క పరిధి ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడు అజ్ఞానం చేత అకర్మయైన ఆత్మయందు కర్మని దర్శిస్తున్నాడు తరువాత తథా అహం తూష్ణీం భవామి ఏనాహం నిరాయాస అకర్మా సుఖీస్యాం కార్యకరణాశ్రయం వ్యాపారోపరమం తత్కృతం చ సుఖిత్వం ఆత్మని అధ్యారోప్య అకరోమి కించిత్ తూష్ణీం సుఖమాసం అభిమన్యతే లోక ఓకే తథా అదేవిధంగా కర్మని అకర్మ అయింది కదా అకర్మనిగా కర్మ చూస్తాం అకర్మ అయిన ఆత్మ ఏంటో కర్మని మీరు అజ్ఞానం చేయడం దర్శిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ కర్మ ఉన్న చోట కర్మ లేదని చూస్తాడు విరుద్ధ దక్షిణ ఈ విరుద్ధ దర్శనాన్ని కరెక్ట్ చేస్తే శ్రీకృష్ణుడు చెప్తాడు అని మనం చూసాం అదే విధంగా ఈ అజ్ఞాన దర్శనం ఎలా ఉంటుందో అజ్ఞాన అజ్ఞానం అంటే మీరేమీ ఫీల్ అవ్వద్దు దాని గురించి అర్థం ఉంటారు వేదాంతంలో అందరూ అజ్ఞానులే ఇంకా అజ్ఞానులు కాని వారు ఎవరు నిలవలేదు ఆత్మ బ్రహ్మ అని తెలిసి వరకు వాడు అజ్ఞానం కింద లెక్క అప్పుడే అంత దూరం వెళ్ళదు నేను వాడు అజ్ఞానిలో వెసిస్తున్నాడు వేదాంతంలో అలాగే ఉంటుంది ఏది మమ్మల్ని మొత్తం వీడు అజ్ఞానం అనేస్తున్నాడని మనం మాట్లాడుకోవచ్చు దాని లక్షణం తెలియదే వీడు ఏమంటాడంటే అహం తీసుకుని భవామి అంటాడు ఇది వర్కౌట్ అవ్వట్లేదు నేను మీకు ప్రాక్టికల్ గా రెండు రోజుల క్రితం చెప్పాను అదేంటి శుక్రవారం సాయంకాలం మధ్యాహ్నం మీరు ఏమనుకుంటారంటే అమ్మాయి శుక్రవారం ఆశ్రమం వచ్చింది కదా బాబు సాయంకాలం నేను ఇంత పని మానేసి ఇంత పని ఉండదుగా ఇంకా రిలాక్స్ అయిపోతాను ఇంక ఏ పని చేయను విశ్రాంతిగా ఉంటాను రెండు రోజులు అని అనుకుంటాను ఇది మామూలుగా ఫ్రైడే ఈవినింగ్ ఇది ఒక సమస్య కానీ వీరు సోమవారం పొద్దున నిజంగా విశ్రాంతి వీరికి లభిస్తున్న పక్షంలో సోమవారం పొద్దున్న వీరికి జనకలా ఉండాలి యాక్చువల్గా కానీ వీరేం జనకలా ఉండరు సోమవారం దగ్గరకు బాగా అలిసిపోయి ముఖం తీసుకుపోయి ఉంటాడు ఎందుకంటే వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నాను అనుకుంటారు ఇది ఏం చేస్తారంటే తీసుకుపోతాడు ఒక గొడుగు హోటల్ పెడతాడు దాని కింద అలా పడుతుంటాడు విశ్రాంతి తీసుకుంటున్నాను అనుకుంటాను నేను పని మానేశాను విశ్రాంతి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను అకర్మలో ఉన్నాను అని అంటే వీళ్ళు వీడు ఎందుకు కర్తృత్వము భోక్తృత్వము వాటిని బట్టి వచ్చేటువంటి భయంకరమైన స్ట్రెస్ అవి ఏమైనా పోయాయా లేకపోతే అవి అలాగే ఉన్నాయా అలాగే ఉన్నాయి కరెక్ట్గా అలాగే ఉన్నాయి ఎక్కడికి కాబట్టి ఇప్పుడు వీళ్ళు తాత్కాలికంగా వ్యాపారోపణము అంటే పనిని మానేసినా వీడు అకర్మ స్థితిని వీడు చేరుకున్నట్ట ఇంకా కర్మ ప్రవాహంలోనే ఉన్నాడు పని మానేసినా కర్మ ప్రవాహంలోనే ఉన్నాడు ఇందువల్ల అభిమానాన్ని చెప్తుంది ఇది అభిమన్యతే లోక అభిమన్యతే అంటే అభిమన్యుడు అలా అంటున్నారు అభిమన్యతే అంటే అభిమానమును కలిగి ఉన్నాడు అభిమానము అంటే నేను నాది దానికి అభిమానము అంటే మీ మైండ్ సిండ్రోమ్కి అభిమానము అంటే ఈ అభిమానం ఎక్కడ ఉందో అక్కడ అజ్ఞానం ఉన్నట్టు మరి ఏమంటారంటే తథా అహం కృష్ణేం భవాని నేను ఖాళీగా కూర్చున్నాను సో ఏ పని చేయటం లేదు కాబట్టి ఏమైపోయింది దానివల్ల ఏనా ఇండికేషన్ అయితే అహం నిరాయాస నాకు ఆయాసం లేదు ఇది పని చేస్తే ఆయాసం వస్తుందన్నమాట పని చేస్తే ఎవరికి వస్తుంది ఆయాసం ఆత్మ వస్తుందా దేహానికి వస్తుందా దేహానికి వస్తుంది కానీ ఇది దేహధర్మాన్ని ఆత్మ మీద అధ్యారోపణ చేస్తానని అనుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు దేహానికి ఆయాసం లేదు కదా పని మనిషి కూర్చున్నాడు కదా కాబట్టి నిరాయాస నేను నిరాయాస సో దేహధర్మమైన ఆయాస రాహిత్యాన్ని తన మీద ఆరోపించుకుంటే అది అజ్ఞానం అవుతుంది కానీ జ్ఞానం వల్ల అవుతుంది నిరాజాత తర్వాత వీరికి ఆ కర్మ నేను ఇప్పుడు కర్మే లేదంట పని మానేసి తీసుకోవడం కూడా కర్మే అని మీరు అర్థం గీత యొక్క పరిభాషలో మీరు లేచి వెళ్ళి పని చేస్తే అది కర్మ మీరు ఆ పని మానేసి కాలు కాదు తీసుకుంటే అది కూడా కర్మ ఎంతవరకు అయితే మీరు ఎందుకు కర్తృత్వాభిమానం ఉంటుందో అంతవరకు మీరు గాలి తీసినా కర్మే అలా పొంది జరుగుతున్న విధానం నిమిషం నిమిషం ఉన్నది మీలో కర్తృత్వాభిమానం ఉన్నంత వరకు కనురెప్ప వేస్తే కన్నా కనురెప్ప కన్నా కర్తృత్వాభిమానం ఎప్పుడైతే పోతే నైవ కించిస్తారో నీటి విత్తో మన్యే తసత్వ పట్టుకున్నప్పుడు నేను కర్తను కాను కళ్ళు తెరిచినప్పుడు నేను కష్టము కాను కళ్ళు మూసినప్పుడు నేను కర్తని కాను మాటలాడినప్పుడు నేను కర్తని కాను నేను వేసుకున్నప్పుడు కర్తని కాను వ్యక్తి సందర్భంలో non voluntary actions so called voluntary actions and involuntary actions ఏ యాక్షన్స్ లోనైనా సరే నేను కష్టము కాను వాలంటరీ యాక్షన్స్ కి ఇన్వాలంటరీ యాక్షన్స్ కి తేడా ఏంటి అంటే మనస్సు యొక్క సంబంధం లేకుండా జరిగే యాక్షన్స్ కి ఇన్వాలంటరీ యాక్షన్స్ అని పేరు మనస్సు యొక్క సంబంధంతో జరిగే యాక్షన్స్ కి వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి అంటే ఆత్మకి దేనితో దీంతో సంబంధం దాంతో ఎందుకంటే you are not your body and you are not your mind that is how it is అంటే మాకు నచ్చుబాటుగా లేదండి వేదాంతం అంటే I can help that is how it is నేను ఆయాసం లేకుండా ఉన్నాను అంచేతనే సో ఆ కర్మ సుఖి ఏ కర్మ లేదు నాకు ఇప్పుడు నేను సుఖాన్ని కలిగి ఉన్నాను వీడు సుఖాన్ని ఉపయోగించింది సెల్ ఫోన్ భోజనం వరకు ఉంటుంది వీడు ఇలా ఇంట్లో కొడుకుని ఉంటాడు లేదా మాలకుర్తిలో కొడుకుని ఉంటాడు సెల్ ఫోన్ మోగుతుంది అయిపోయింది నిరాయాసం పోయింది ఆయాసం వస్తుంది అకర్మ పోయింది కర్మ వస్తుంది సుఖం పోయింది దుఃఖం కాబట్టి అభిమన్యత దానికి అభిమ అభిమానం ఏదైతే అభిమానం ఎలా ఉందో చూసారా కావ్యకరణాశ్రయం వ్యాపారే కారణం వ్యాపారం ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది కార్యము నుండి కరణముల ఎందు ఉంటుంది కార్యము అంటే దేహం కరణము అంటే ఇంద్రియములు మనస్సు వీటిని ఆశ్రయించి ఉంటుంది కార్యకరణ ఆశ్రయం ఇంద్రియములు దేహము వీటిని ఆశ్రయించి ఉంటుంది వ్యాపారం వ్యాపార ఉపరము ఎక్కడ ఉంటుంది ఇంద్రియములు దేహము ఉంటుంది ఈరోజు మెషిన్ లో చక్రం తిరుగుతూ ఉంటుంది గిర గిర చక్రం తిరుగుతూ పంపు బొంపులు ఉంటాయి కదా చక్రం తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు తిరగడం వేరే ఉంటుంది చక్రం ముందు ఉంటుంది తిరగడం మానివేదిక అది వేరే ఉంటుంది చక్రం ముందే ఉంటుంది అదేవిధంగా దేహం ముందే ఇంద్రియ దేహేంద్రియ సంఘాతం ముందు వ్యాపారం ఉంటుంది వ్యాపార ఉపరమం కూడా దేహేంద్రియ సంఘాతం ముందే సాక్షి ఎందు వ్యాపారము ఉండదు ఉపరమము ఉండదు సత్కృతంచ సుఖిత్వం ఒకప్పుడు ఎలా వస్తుందంటే తిరిగి తిరిగి తిరిగి కాలు కాదు కూర్చున్నప్పుడు కొంత కొంత మీకు విశ్రాంతి కలుగుతుంది కొంత చాలా పాఠాలు సో ఇది ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు కళలో ఒకటికున్నా నల్ల కళలు చెప్పాను నేను మళ్ళీ నల్ల కళలో ఒక దృష్టాంతం అంటాను దిస్ ఈజ్ బ్లాక్ పర్స్పెక్టివ్ అదేంటంటే నల్ల కళలో ఉన్నా అప్పట్లో పది సార్లు దొరికి రోడ్డు పక్కన ఉండేవారు ఇది పెట్టుకుని మా ఎక్కడ మా ఊళ్ళో మా ఊళ్ళు పెట్టుకుంటే వాళ్ళని చూసి అసూపడి మనం పెట్టుకోలేకపోయే వాళ్ళు ఎక్కడో పది విషయాలు ఉన్నాం ఈ కొని పెట్టుకున్నాం మా గురువు గారు అడిగారు ఆయన ఆయన ఆయన వస్తుంటే తీసుకు లోపలికి వస్తున్నాయని అక్కడికి ఆయన తీశారు తీసి ఏమిటి నల్ల సమస్యగా తీయాలి ఏమి నల్లకాలం దొరికితే ఎండ ఇవాళ ఇవాళ ఎండాకాలం దొరికితే ఏమి అడిగిందా సో అప్పుడు కూడా ఎండ అంటే ఇద్దరు ఈ ఎండలు ఉన్నాయి కదండి చల్లగా ఉంటుంది కలగదు చల్లగా ఉంటుంది అంటే ఆయన దాన్ని చెప్తారు అవును చల్లగా ఉంటుంది బాగా ఎండలో తిరిగి వచ్చింది నేలలో కూర్చుని ఎండలో తిరిగి వచ్చి నేలలో కూర్చుని చల్లని నిమ్మకాయ నీళ్ళు కాగి ఇది పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అది కాదు ఆ రకంగా నేను సుఖంగా ఉన్నాను ఏమిటి మీ సుఖం ఇది ఆత్మసుఖం అనేది కాదు వీళ్ళంతా బలా దొరికింది కాలు చెట్లు పుట్టి మొత్తానికి నడుము వాయిస్తే సుఖంగా ఉన్నట్టు అనిపించింది ఆ సుఖత్వం కూడా అది ఇంద్రియాలకి మనస్సుకి కలిగిన తాత్కాలికమైన రిలాక్సేషన్ దాన్ని కూడా ఆత్మీయంగా అధ్యాపకం చేస్తారు సో ఇంద్రియాలు మనస్సు అణి శరీరము అణిచిపోతే అది ఆత్మకి సంబంధం లేదు ఆత్మ అంటే మీరే నేను సంబంధం లేదని వస్తున్నాను అది ఆత్మ అంటే అదో నేను ఇంకో దానికి దేనికో సంబంధం లేదు నా సంబంధం వస్తున్నాను సో ఆత్మ ఏంటి అధ్యాపకం చేస్తుంది నేను ఉన్నత నపరోగి కించిత్ మళ్ళీ అభినయం నేనేమి చేయట్లేదు తూష్ణీం సుఖం ఆత్మ తూష్ణీం అంటే కాలు చేతులు కట్టేసుకుని నోరు కృషి వేసుకుని మాట్లాడకుండా ఉండడం అని అర్థం తూష్ణీం అంటే తూష్ణీం పశ్చాంత అదే ఉపూష్ణం చూడలేదా ఏం మాట్లాడుతూ కథలకు చూడు తూష్ణీం పశ్చి ఇలా తూష్ణీం ఉన్నాను నేను నాలో ఏ కర్మ లేదు అని వీడంటే ఇప్పుడు వీరు తనను తాను అకర్మ అనుకుంటున్నాడు సరే కర్మ ఉంది వీటిలో ఎందువల్ల కర్తృత్వం ఉంది ఇక అభిమన్యతే లోక లోకం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అభిమానపూర్వకంగా ఉంటుంది అహమిదం అమేదమిది నైతంత్రికే లోకం వ్యవహార అధ్యాత్మకి ఏం లోకస్యతర్శనాపనయనాయ ఆహ భగవాన్ ఇత్యాది తత్ర అంటే అది అర్థం ఉండదా అంటే మానవులు ఇలా అజ్ఞానంలో ఉండగా ఏమో ఈ విధంగా లోకస్య విపరీత దర్శన అపనయనాయ జనులకి ఇటువంటి విపరీత దర్శనం ఉన్నది దీనికి అలవాటు పడుతుంటారు విపరీత దర్శనానికి అలవాటు పడుతుంది సో ఈ విపరీత దర్శనానికి అలవాటు పడిన జనులకు ఆ విపరీత దర్శనాన్ని పోగొట్టడం కోసం భగవాన్ ఆహారం ఏదైనా మీకు మాట చూడండి విపరీత దర్శనంలో ఉన్నవారికి మీరు యథార్థం ఇస్తే కోపం తెలియదు అన్నాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుకోగా సూర్యుడు భూమి చుట్టూ తిరగడం ఏంటంటే అలా కనపడుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని అన్నాడు ఆయన ఈ మాట అన్న మొహానికి మొత్తం వ్యాటికన్ పేపర్ అథారిటీ అంతా అతని మీద ప్రయోగించేసి నువ్వు అన్న మాటను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తావా లేకపోతే దేవుడు అనమాట అంటే ఆయన నేను అతనికి స్పష్టంగా తెలుస్తున్న సత్యాన్ని కాదని ఎలా ఆయన కోపం ఇబ్బంది పడుతుంటే అతని కూతురు అతని మీద ఆధారపడి ఉండేది ఆమె ప్రోత్సాహం చేసి నాన్నగారు ఎందుకని వెళ్తే ఎదలక నీకు తెలుసు సత్యం నీకు తెలుసు నాకు తెలుసు మనం ప్రశాంతంగా ఇది బతికి ఎంతో కాలం లేదు పెద్దవారు అయిపోయారు వెళ్ళతో విరోధం పెట్టుకుంటే వీళ్ళు మానహింస పెడతారు జైల్లో కూడా పెడతారు మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి వెళ్ళి ఆ వర్తమాన అనేక నేను కాదనుకున్న అనేక నేను పొరపాటు చేశానండి నేను అనుకుంటున్నట్టే అనుకోండి నేను అన్న మాటను నేను వెనక్కి తీసుకుంటున్నాను అని అనేక కట్టాలని మనం వదిలి మనం బతకచ్చు అని ఆవిడ చెప్తే ఇంకా కాదలేక అపాయం అవ్వాలి ఏమి కూడా దానికి బయటపడడానికి ప్రయత్నం చేయాలి ఇంత కష్టపడాలి ఏది ఆయన అన్నది ఏంటంటే సూర్యుడు ఉదయించలేని కదా అస్తమయం కదా ఇదంతా కూడా సందర్భం లేని మాట సూర్యుడు ఉదయ అస్తమయాలు లేదు సూర్యుడు మన చుట్టూ తిరగడం కాదు మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాము మనలో మనం తిరగడం చేస్తే ఈ సమయం రాత్రి వస్తుందని ఉన్న మాట చెప్తారు విపరీత దర్శనం ఇప్పుడు సూర్యుడు లేదు రాత్రి కలిగినట్టే సూర్యుడు లేదు పొగ వచ్చిందంటే సూర్యుడు కొత్తగా వస్తుంది విపరీత దర్శనం కూర్పును ఉదయిస్తాడు పశ్చిమాన్ని అస్తమిస్తాడు విపరీత దర్శనం ఈ విపరీత దర్శనాన్ని మీరు కాదని చెప్పండి స్థితిలో కోపం ఎవరో కోపం అభిమానంలో ఉంటుంది అలాగే ఆత్మకర్త అనేటువంటి ఒక భయంకరమైన అజ్ఞానంలో మనిషి పోతుంటూ ఉంటుంది వాటితో నేను కర్త ఆత్మకర్త కాదంటే ఆత్మ అంటే వాడికి ఆత్మ అంటే ఏదో అనుకుంటారు ఏదో మేన కుదురుతూ మేనమాకుడుతూ ఏదో ఉంది అది అది కర్త కాదేమో అనుకుంటుంది ఉద్యోగం కర్మైనట్టుగా బాగానే ఉంది కాదు రాబాబు ఆత్మ అంటే నువ్వే అంటే నేనా నేను ఆత్మ అవును అంటే నేను కర్తను కాదు కాదు అదే అది ఎలా అనిపిస్తుందండి నేను విపరీత దర్శనం ఉంటుంది అలా ఎనివే భగవానుడు చెట్లు గారు చెప్తాడు కర్మలు కర్మ ఆ విపరీత దర్శనాన్ని తిరస్కరించున్నాడు కర్మ కర్మై వసత్ కార్యకరణాశ్రయం కర్మరచితే ఆత్మని అభిక్రియే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కర్మ అకర్మ అయిపోలేదు అకర్మ కర్మ అయిపోలేదు కర్మ కర్మగానే ఉంది కర్మ కర్మగానే ఉంది కర్మగానే ఉంటూ అజ్ఞానుల చేత అకర్మగా స్వీకరింపబడింది దాన్ని కరెక్ట్ చేయడం కోసం మళ్ళీ అకర్మను తలదింగుతుంది కర్మ అన్నారు అదే అక్కడ జరిగిన పరిస్థితి ఇది టెక్నికల్ డిస్కషన్ ఉంది ఇక్కడ కొంచెం రోజులు పట్టేది కదా ఆ టెక్నికల్ డిస్కషన్ నుంచి బయటపడిపోవాలి ఒక మీమాంసల మత ఖండన ఉంది మీమాంసకులు ఒప్పుకోరు ఆత్మకర్త కాదంటే వాడి వాడి కర్మవాదం అంతా కూడా కుప్పకూరుతుంది ఆత్మభోక్త కాదు అంటే మీ కామ్యకర్మలు అన్ని కూడా తెప్పించేది వాడి ఎక్కడా ఈ చుట్టుపక్కల ఎక్కడా దగ్గర లేదు అంటే ఎందుకంటే ఆత్మభోక్త అంటే ఇవన్నీ కర్మలు కామ్యకర్మలు అన్నీ వస్తాయి ఆత్మభోక్త కాదు అనేస్తే మీ కామ్యకర్మకి చూడలేదు ఏదో ప్లేస్ పడతాను ఆ స్థితి కలుగుతుంది కర్మ కర్మ వసతి కార్యకరణాశ్రయం కర్మ కర్మైవసత్ కార్యకరణాశ్రయం అన్నదాన్ని కర్మకి విశేషణం అది శంకరులు విశేషం ముందు బాధేసి విశేషణాలు కొంచెం దూరంలో పెడుతూ ఉంటారు అలవాటు అలా వెనక్కి వస్తుంటూ ఉంటాం సో కార్యము అంటే దేహం ఎప్పుడైనా సరే కార్యం అంటే దేహం కారణం అంటే ఇంద్రియములు మనస్సుతో సహా దేహము ఇంద్రియములు మనస్సు వీటన్నిటినీ ఆశ్రయించి ఉంటుంది కర్మ అటువంటి కర్మ కర్మగానే ఉంటుంది అయినా కూడా కర్మ సంబంధం లేని వికారములు లేని ఆత్మ ఎందు అందరి చేత అధ్యస్తమైంది అధ్యస్తం అంటే ఒకదాని మీద మరోదాన్ని చేసే ఒకదాన్ని ఎత్తి మీద ఇంకో దాన్ని అధ్యాస సో ఇప్పుడు అక్కడ ఉన్నది దాని లక్షణం ఒకటి ఇంకొక దాని లక్షణం దీని మీద వేస్తే దాన్ని అధ్యాస ఇచ్చి పిండం దాన్ని అధ్యాసకు దృష్టాంతంగా చెప్తాను సూపర్ ఉంటుంది సో దానికి ఉండే రూపం ఏదో ఉంటుంది గతంలో ఉండే రూపం ఏదో ఉంటుంది ఆ రూపాన్ని తప్పిపించి కొత్త రూపాన్ని కనపడించిన చేయటం లేదు అధ్యాత్మ అలాగే ఆత్మస్వరూపంలో కర్మ లేదు కానీ దేహాదులు ఎందుండే కర్మని ఆత్మ ఎందు భారస్తం తీసుకుంది దాన్ని అధ్యాత్మ ఈ అభ్యాస ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసిన అభ్యాస కాదు లోకం అంతా ఈ అభ్యాసంలోనే నడుస్తూ ఉంది దీని మళ్ళీ ఏమన్నా అందరూ తప్పు చేస్తారా అన్నాయి ఒకళ్ళే ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేస్తారా కానీ అందరూ తప్పు చేస్తారు నేను చాలాసార్లు చెప్తాను మెజారిటీ ఫాలో అవుతున్నారు కాబట్టి సత్యం అనుకున్న వారు సత్యాన్ని తెలుసుకోలేదు అలాగే ఎలక్షన్ ఏం కాదు ఓట్లు వేయడం కాదు సత్యం అంటారు సత్యాన్ని తెలుసుకోవడానికి ఓట్లు వేస్తారా లేకపోతే సత్యాన్ని తెలుసుకుంటారా ఆయన కోడు ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు పనుతారా లేకుండా ఏవో ఏవో పోల్స్ వేసుకుంటారు ఆ పోల్స్ బట్టి సత్యం తెలుసుకున్నారు అది అడిగి ప్రశ్న చాలా సజెస్టివ్ గా ఉంది మరి ఏమని అడుగుతారంటే ఇండియా టీము సరిగ్గా ఆడకపోవడం వల్ల ఓడిపోయింది అని అనుకుంటున్నారా ఎస్ అయితే వైఎం కొట్టండి నో అయితే ఎన్ కొట్టండి అంటే దానికి ఏమని కొడతాను మొన్నాడేమో ఎనభై తొమ్మిది శాతం ఏమో ఎస్ అన్నారు పదకొండు శాతం ఆరు శాతం నో అన్నారు ఐదు శాతం మాకేం సంవత్సరం చూపిస్తారు ఏదైతే అది ఎలా వార్త అంతా కథ ఎరగదు అదో దీని వారు ఇరవై నాలుగు గంటలు సెలెక్ట్ చేయాలి ఇలాంటి చెత్తతో సెలెక్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ దాన్ని చేస్తాం వారికి వాళ్ళకి కంపెనీల వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అది అందరూ అలా నిలాయించుంటారు ఈ scratch my back I scratch your back అని గవర్నమెంట్ నడుస్తూ ఉంటారు అంతా దొంగలు ఏదో పురుగు వీళ్ళు అలా వచ్చారు ఎదుటా ప్రశ్న అగ్ని ప్రశ్నలే ఇలా ఉంటారు మహారాష్ట్ర బాబీ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ఎనభై మూడు శాతం వస్తూ పన్నెండు శాతంలో ఏడు శాతం అందిపోతుంది అది మహారాష్ట్రలో మళ్ళీ వాళ్ళు వాడుకోని ఆపోజిట్ ఎనివే సో సందర్శితము అంటే కర్మ లేనిది అవిక్రియము వికారములు లేనిది అయిన ఆత్మ ఎందు సకల జనులు కూడా దేహముందు ఇంద్రియాల ఎందు అనుభవానికి వస్తూ ఉండే కర్మ అధ్యాప చేసి కూర్చున్నారు యందితేతి అహం కరోమీతి మన్యతే మీరు అలా ఎలా చెప్పగలరు సర్వైజ్ అభ్యర్థం ఎలా చెప్పగలరు సో చదువుకోని వాళ్ళు వాళ్ళు అధ్యాసం చేస్తూ ఉన్నట్టు చదువుకున్న వాళ్ళు అధ్యాసం చేయడానికి ఏం లేదు కదా ఇంకా ఇదేనా ఎవరు దీని సమస్యదే ఇక్కడ సమస్యదే తత పండితులది అభ్యాసం పండితులు కూడా అహం కరోమి అని మన్యతే నే అభిమానాన్ని కలిగి ఉంటాను చదువుతున్న పండితులు కూడా అహం కరోమి చాలా దురదృష్టకరమైన సమాచారం పండితులంటే మీరు ఏ చదువు ఉన్న లోపంగా ఉద్యోగంలో చేసుకుంటూ ఉంటారు వాడు అహంకరమే అంటే తప్పు పట్టడానికి లేదు పాపం వాళ్ళు తెలుసుకునే ఛాన్స్ లేదు వాళ్ళని వదిలిపెట్టేయండి ఈ లౌకిక లౌకిక కర్మకాండాలు చేసుకుంటూ ఉంటారు అదే యజ్ఞయాగం సంధ్యావనం చేసుకుంటాం పుణ్య సంపాదన తీర్థయాత్రలు వాళ్ళు కర్తృత్వ అభిమానంతో చేస్తారు అవన్నీ కూడా వాళ్ళు కూడా ఆత్మశక్త అనే సమాచారం వాళ్ళకి కొత్తే అలా వాళ్ళు జరిగిన సాహిత్యంలో అదే ఉండదు కాబట్టి వాళ్ళది తప్పు లేదు వాళ్ళని నేను తప్పు పట్టడానికి లేదు వాళ్ళు చేసిన పుణ్యం ఫలించి ఎప్పుడైనా వాళ్ళు గీతను అధ్యయనం చేస్తే తెలియాల్సిన సత్యం లేకపోతే అలా తెలియకుండానే వెళ్ళిపోతుంది వాళ్ళని నేను తప్పు పట్టడానికి లేదు వేదాంతం చదివస్తారు నేను పడి బాగా అక్కడ నాకు ఇంకెవరితోటి నాకు ఇబ్బంది లేదు వేదాంతం నేను పూర్తి కోర్సు చేశానంటే చేశానే అహంకరోని అనుకోండి అయ్యో అలా అంటే అసమానం అహంకరోని అహంకరోని అని అనుకోవద్దు మనం కోర్సు చేసిన దానికోసమైనా అనుకోవద్దు అని నేను అనగానుకో అహంకరోని మాత్రం అనుకో ఎందుకంటే తప్పదు అలా అనుకో ప్రాక్టికల్ సెన్స్ లో అనొచ్చు ప్రాక్టికల్ సెన్స్ లో ఇప్పుడు అక్కడ నేను బతికొచ్చి అక్కడ సంజీవనం పెట్టుకున్నాను అవసరం లేదు ఈ సంజయ్ ఇక్కడ ఎవరు పెట్టారండి అంటే నా అహన్న పర్వమే అలాగేదో ప్రాక్టికల్ సెన్స్ లో అన్నాడు చెప్తుంది దాన్ని చెప్తాను చేసి మళ్ళీ వేరుకోనే సమస్య సో ఆ అభిమానం ఉండాలి కానీ తల్లిలోకి అహంకరం ఏంటి ఈ అజ్ఞానం మాయ ఎంత గట్టిదంటే రెండింటిని కూడా అహంకరోమేది మనం అందుకే శంకరుల అభ్యాసంలో అశ్వాదిహిత్యావిశేష ఈ సంగ్రహం వచ్చింది చెప్పి అక్కడ కూడా పండితులు ఉన్నారు పండితులు కూడా పశువులతో సమానమైన దేహాభిమాన ప్రవృత్తిని కనబరుస్తూ ఉన్నదని కనబడుతుంది అని అంటారు సమవేతయా సర్వలోక ప్రసిద్ధే కర్మణి సమవేత అంటే దానికి కష్టం దాంతో విడదీయరాని విధంగా కలిసిపోతే దాన్ని సమవేత ఆత్మ కర్మ విడదీయరాని విధంగా కలిసిపోయి ఉన్నాయి లోకంలో అలా కలిసిపోయి ఉన్నాయి కర్త నేను కర్త కర్మ ఉంది అంటే ఆ కర్మకి కర్త ఎవరు నేను ఆ కర్మకి భోక్తవరు నేను నేనే కర్తనే కర్తనే నేను అని అలా విడదీయలేనట్టుగా బిగుసుకుపోతున్నాను ఆత్మ సమవేతయ సర్వలోక ప్రసిద్ధే కర్మని లోకంలో అందరూ లోకం అంటే జగులని అర్థం సర్వ జనులు ఎందుకు కూడా ఈ కర్మ ఆత్మతో కలిసిపోయి బిగిసిపోయింది ఆ విధంగా ప్రసిద్ధమై ఉన్న పరిస్థితి దీనిని కరెక్ట్ చేయడం కోసం శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు దృష్టాంతం ఏంటంటే నదీకోలస్థేష్వృక్షేషు గతి ప్రాతిలోమ్యేనా అకర్మ కర్మాభావం యథాభూతగత్యభావమివ వృక్షేషు యే కర్మలోకంలోనూ ఆత్మ ఎందు కర్మ అంత ప్రసిద్ధంగా ఉంది ఆత్మకర్త అని ఆత్మ ఎందే కర్మ ఉన్నది ఆత్మకర్త అని ప్రసిద్ధంగా ఉంది ప్రసిద్ధంగా ఉంటే ఇప్పుడు అది తప్పు ఎలాగంటే ఇప్పుడు నదిలో పడవలో ప్రయాణం చేస్తుంటారు కేరళ దృష్టాంతం అది సెంట్రల్ పాపం కేరళ అయితే కదా సో నదిలో పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు నదికి ఇటు ఒడ్డు మీద కొబ్బరి గిడ్లు అవి ఉంటాయి ఈ పడవలో ప్రయాణం చేస్తున్న వాడికి తను స్థిరంగా కూర్చున్నట్టు ఈ ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్టు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు గది ప్రాప్తి ఓపెన్ అయినా కనబడుతుంది కనబడుతుంటే ఒకడంటారు అనుకోండి అలా అందుకో చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి వెనక్కి వెళ్ళిపోతున్నట్లు కనబడుతున్నాయంటే తప్పేం లేదు ఇవాళ వేసేదంటే తప్పు లేదు ఇవాళ ఇప్పుడు ఎత్ర ద్వైతమివ భవతి అని ఒక ద్వైతాధ్యాయుడు కనబడతారు ఎందుకంటే ఆయన ద్వైతం ద్వైతం ఉంటుంది ఎవరు ఇంకే మీరు ద్వైతం ద్వైతం అని గర్భం చేయకండి ఎందుకంటే స్థితి మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు నేను మీరు నాకు చూపించిన ఎక్కడైనా మంత్రాల్లో ఇలా పక్షణ లేకుండా ద్వైతం అని నాకు చూపించండి మీరు ఎక్కడైనా సరే హి ద్వైతం భవతి చూపిస్తే భవతి అంటే ఉన్నది ఏమిటి ఉన్నది ద్వైతం ఉన్నది ద్వైతము ఉన్నది నేను దానం పెట్టా కానీ అక్కడ అలా ఉండదు ద్వైతమేవ భవతి ఏం చేస్తారు నానా అని ఉండదు నానేవ పశ్యతి నానేవ పశ్యతి నానా ఇవ పశ్యతి ఎక్కడైనా నానా ఉందంటే పక్కన నక అంతో పాటు ఉంటుంది దేహ నానా కించన ఇహ నానా కించన నా అస్థి నిజేషన్ అపంభవం నిజేషన్ చేసే సందర్భంలో నానా నుంచి తప్పిస్తే నిర్దేశం లేని చోట పదం వచ్చిందంటే పక్కన ఇలా ఉండాల్సిందే నానేదా పరిశ్రమ విషయం చెట్లు వెనక్కి పోతున్నట్లు ఉన్నాయి అంటే తప్పే ఉంటుంది తప్పులేదు కానీ ఒక పిల్లవాడు కాదు తెలివిన చేత అజ్ఞానం చేత చెట్లు వెనక్కి పోతున్నాయి అంటే ఆ చెట్లలో కర్మ ఉందా లేదు కర్మాభావాన్ని కర్మను వీరు చూస్తున్నా మీరు తెలివైన వాడిని చూస్తాడండి కర్మను చూస్తారా కర్మాభావాన్ని చూస్తారా కర్మ అభావాన్ని చూస్తారు అజ్ఞాని కర్మను చూసే చెట్లలో జ్ఞానం ఏం చేస్తాడు కర్మ అభావాన్ని చూస్తాడు కర్మ అభావం అంటే ఏంటి ఆ చెట్లు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాయి యథాభూత ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి వాటిల్లో గత్యభావం గతి రూపమైన కర్మ వాటిల్లో లేదు కాబట్టి ఎక్కడ కర్మలు ఇతరులు అజ్ఞానం చూస్తున్నారో ఆ చెట్ల ఎందు కర్మ అభావాన్ని జ్ఞానం చూస్తున్నారు ఇది కర్మని అకర్మ ఎక్స్పెక్టే పఠన ఇలాగే ఉంటుంది నేను ఇలా సాగతిస్తూ ఉండడమే ఎంతో భాష్య పాఠం అంటే మీరు అలాగే ఉంటుంది చాలా నిష్కర్షగా చెప్తారు అది అది సరిగ్గా ఇక్కడ కూడా అంటే దేహము ఇంద్రియము మనస్సులో కర్మ ఉంటుంది కర్మం అందరూ మీరు కర్మ చేసేస్తున్నారు అనుకుంటారు కానీ జ్ఞాని మాత్రం కర్మ అభావాన్ని చూస్తూ ఉంటాడు ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో కర్మ అభావాన్ని చూస్తున్నాడు ఏ పరిస్థితిలోనైతే సకల జనులు కర్మను చూస్తున్నారో అక్కడ కర్మ అభావాన్ని చూస్తున్నాడు వ్యాపారం అది కర్మని అకర్మ యొక్క అకర్మణి కార్యకరణం వ్యాపారోపరమే కర్మవత్ ఆత్మన్యధ్యారోపితే తూష్ణీమకర్మ సుఖమాస సుఖమాసే అతే ఆత్మ హే ఆత్మ आस्ते असाध्य आस्ते आस्ते असाध्य आधे आधे असाध्य आस्ते आस्ते సుఖం ఆస్తే నేను సుఖంగా ఉన్నాను ఇది అహంకారాభిసంధి హేతుత్వాత్ తస్మిన్న కర్మణి కర్మయోక్తే ఇది ఇప్పుడు అకర్మనిక కర్మ అనేది ఎలాగో వ్యాఖ్యానం చూడండి అకర్మని అకర్మని అంటే కార్యకరణ వ్యాపార ఉపదమే దేహము ఇంద్రియములు మనస్సు వాళ్ళు చేస్తున్న వ్యాపారం వ్యాపారం అంటే బిజినెస్ అంటున్నారు వ్యాపారం అంటే చలనం పని చేస్తే వ్యాపారం ఉంటుంది తెలుగు వ్యాపారం కాదు సంస్కృత వ్యాపారం సో కార్యకరణములు వ్యాపారం చేస్తుంది మానేసే స్టాండ్ ఎగడం మానేసేది సో కార్యకరణం వ్యాపారోపరమే అది వ్యాపారం మానేస్తే మానేస్తే వీడు ఆత్మ ఎందు కర్మని ఆలోచించి కూర్చున్నాడు ఆ వ్యాపారం ఉన్నంతసేపు కర్మను నేనే చేస్తున్నాను అని ఆత్మ ఎందు కర్మను ఆలోచించి కూర్చున్నాడు ఇప్పుడు వాడు ఏమంటాడు ఆ వ్యాపారం ఆగిపోయినప్పుడు ఈ స్త్రీ అకర్మ అహం ఆసే అంటే నేను ఇప్పుడు వ్యాపారం నేనే మానేశాను అంటే అందరికీ చేసినప్పుడు నేనే చేశాను అన్నవారు ఇప్పుడు నేనే మానేశాను అంటే కాబట్టి నేను కర్తను అనేది అజ్ఞానం అంటే కొంతమంది ఏమంటారంటే నేను కర్తని కాకపోతే లైఫ్ ఎలా గడవడం ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాను ఎందుకంటే మనం సంసారంలో చాలా సెటిల్ మైండ్ చేస్తూ ఉంటాం ఆ సిటీ మైండెడ్నెస్ వల్ల మనకున్నటువంటి ఇష్యూస్ మనకున్న విషయం అంతా కూడా చాలా నేరోగా ఉంటుంది దాంతో మనం ఎలా ఉంటే ఏదో మన కాలక్షేపం చేస్తున్నాం కదా దీనికి ఎక్కడ మోసం వస్తుంది మన భేదం ఉంటుంది ఈ దిన లీవ్ వైపు ఫాల్స్ ఆ ఫాల్స్ ఫుడ్ లో జీవిస్తున్నప్పుడు చాలా అనిశ్చితంగానే ఉంటుంది కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసత్యం వల్ల లైఫ్ సుఖంగా నడుస్తుందంటే అంత పొరపాటుగా అనుకుంటుంది ఆత్మ కర్త అవనక్కర్లా మన నిత్యకృత్యాలు వెళ్ళడానికి ఆత్మ కర్తగా అనక్కర్లా ఆత్మ కర్త కాదు అని తెలుసుకున్న మహాత్ముల ఎందుకు కూడా నిత్యకృత్యం నడుస్తూ ఉంటుంది కానీ ఒక మనం అనుకున్నట్టుగా నడవదు మనం సింపుల్గా క్లీన్ గా నడుస్తూ ఉంటాం ఇప్పుడు నడుస్తున్నట్టుగా నడవదు కాబట్టి దానికి సిద్ధపడాల్సి ఉంటుంది కాబట్టి వీడు అహం సుఖం అసే అంటారు నేను పని మానేసి ఖాళీగా కూర్చున్నాను సుఖంగా కూర్చున్నాను అంటే ఇంతవరకు పనిచేసింది వీడనమాట ఇప్పుడు పని మానేసింది కూడా వీడే వాస్తవం అది కాదు వాస్తవం ఏంటి ఇంతవరకు పనిచేసింది ఇన్ని కార్యకరణ ఇప్పుడు పని మానేసింది కార్యకరణ కానీ నేనే మానేసేమో అని అన్నాడు అంటే ఆ కర్తృత్వం ఉండబట్టే అన్నాడా కర్తృత్వం లేకపోవచ్చు అన్నాడా కర్తృత్వం ఉండవచ్చే అన్నాడు కాబట్టి వీడు పని మానేశాను నాలో కర్మ లేదన్నప్పుడు కూడా వీడిలో కర్మ ఉండనే ఉంది కాబట్టి అకర్మని ఇది అకర్మని కర్మ ఏర్పడితే వీళ్ళు లగంటూ ఉంటారులే వీళ్ళకి అకర్మలో కూడా కర్మే ఉంది వాడు కర్మ లేదంటాయి కానీ దాంట్లో కూడా కర్మే ఉంది ఎందువల్ల అదేంటండి మరి కర్మ మానేసినప్పుడు కర్మ ఉందని ఎందుకు అలా చూస్తున్నాను అంటే అహంకార అభిసంధి హేతుత్వ అహంకరో మీరు అనేటువంటి దురాగ్రహంలో ఉన్నాడా లేదా మీరు అభిసంధి అంటే దురాగ్రహం ఫలం అనభిసంధాయ కర్మ ఫలాన్ని అభిసంధి అంటే దాని మీద కృష్ణను కలిగి ఉండద్దు ఆగ్రహాన్ని కలిగి ఉండద్దు సో నేనే కర్మని చేస్తున్నాను అనే ఆగ్రహం అంతకు ముందు ఇప్పుడు నేను కర్మని మానేశాను అనే ఆగ్రహం ఒకప్పుడు కర్మను మానేసి కూర్చున్న వాడిని ఆయన ఇంకా పని చేస్తూనే ఉన్నారా అని ఏంటంటే గొప్పడుతుంది నేను దృష్టాంతం దొరకట్లేదు కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేదు నాకు దృష్టాంతం దొరకదు కానీ కర్మను మానేసిన వాడు ఆ నేను కర్మను మానేసిన ఇంకా మీరేం మాట్లాడదని గొప్పడుతుంది సో ఆ అహంకరోని అనే అభిసంధి దురాగ్రహం అంటే అజ్ఞానం చేత వస్తుంది దురాగ్రహం జ్ఞానంలో ఉన్నవాడు ఆగ్రహం ఉండడం లేదు జ్ఞాని సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని తాను ఆ సత్యంలో నిలిచి ఉంటాడు అంతేగాని ప్రతిదాన్ని తన సత్యంలోకి కన్వర్ట్ చేయడం అనే ఒక పని పెట్టుకోవచ్చు అడిగితే మాత్రం ఏమో అవ్వడం చెప్తాను సత్యాన్ని కొనవలసింది చెప్తాను కానీ అదర్వైజ్ ఇది ఒకే ఇది సత్యం సరే అజ్ఞాని తను తన విశ్వాసంలో ఇది నాట్ ఒకే కాబట్టి చాలా అభిసంధితో ఉంటాడు ఆగ్రహంతో సో అటువంటి ఆగ్రహంతో ఉన్నవాడు వారు కర్మని చేస్తున్నప్పుడు ఎంతటి కర్తయో ఎంతటి అహంకారం కలిగి ఉన్నాడో కర్మను మానేసినా కూడా ఆ అహంకారం అదే లెవెల్లో అలాగే ఉంది కాబట్టి వారు కర్మను మానేసినప్పుడు కూడా అది కర్మే వస్తుత్వ అహంకారం ఉన్న కారణంగా కర్మ కిందే లెక్క అని ఈ విధంగా కర్మని అకర్మ అకర్మని కర్మ సరిపడ్డాయి కదండి ఆ వాక్యం సరిపడింది కదా అలా ఎవరు చూస్తారు యహా ప్రత్యేత్ ఏం కర్మ కర్మ విభాగజ్ఞ సబుద్ధిమాన్ పండితో మనుష్యేతు కాబట్టి మనుష్యులలో కర్మ అకర్మ వాటి యొక్క విధాలను ఈ విధంగా స్పష్టంగా తెలుసుకున్న వాడే పండితుడు కర్మ ఏదైతే విధానం అంటే తెలుస్తుందండి విధానం అంటే వివేకం కర్మ కార్యకరణాశ్రయము ఆత్మ ఆత్మ కర్మ లేనిది కర్మరహితము అవిక్రీయము అది విధానం విద్యార్థులు ఎప్పుడు కూడా మెడిటేషన్ లో కూడా నేను చెప్తూ ఉండేవాడిని అయాం మెడిటేషన్ చేయండి ఎంత మెడిటేషన్ లో పెడుతూ ఉండేవాడు ఎందుకంటే ఇదే విద్యాసనం నేనేమని చెప్తున్నానంటే I'm the body wrong wrong I'm weakness of the body okay next step I am acting I'm the actor or I'm acting wrong wrong wrong wrong then what is right I am the witness of the body in action witness అంటే ఎవేర్ అనలేదు ఆయన aware of the body in action ఇది అలాగే ఉండాలి ఎప్పుడు కూడా అలాగే ఉండాలి అంతేకాదు కర్తృత్వ భావనని దరిదాపులకు రానివ్వడం అహం కరోమే అనే కర్తృత్వ భావన దరిదాపులకు రానివ్వడం కొంతకాలం అభ్యాసం చేయాలి కొంతకాలం అభ్యాసం చేస్తే స్పాంటేనియస్ అయిపోతుంది మీకేమైనా సమస్య స్పాంటేనియస్ అయిపోతుంది అది స్పాంటేనియస్ అయిపోతే అప్పుడు మీకు ఒక పెద్ద బరువు దిగిపోయింది కర్తృత్వం అనేటువంటి ఆ ముళ్ళ దిగటం అది తీసుకోవాల్సిన పేద వస్తుంది ఏది యాక్షన్ యాక్షన్ అవుతూ ఉంటుంది కర్మలు ఐదులో ఉంటాయి కర్తృత్వం అనే భావం కర్తృత్వం అన్నది దాని బంధం ఎన్నో ఫ్రీడమ్ ఉన్నాయి కర్తృత్వం అనే ఫ్రీ బంధం ఉండదు ఇవాళ ఫ్రీ మార్గం ఫ్రీడమ్ అది ఇప్పుడు చూడండి సపోజ్ నేను ఒక పిల్లవాడిని తండ్రి గృహస్థ పిల్లవాళ్ళని దీన్ని పెంచుతాను స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జాంపుల్ పిల్లవాళ్ళని పెంచుతాను పెంచి ఇంటి పెద్ద చేశాడని అనుకుంటూ ఉంటాను అంటాడు కాదు ఏం పెరుగుతారండి వాడు పెరుగుతాడా మీరు పెరుగుతారా మొక్క పెరుగుతుందా మీరు పెరుగుతున్నారా పెరుగుతుండే మీరేం పెరిగింది కానీ వీళ్ళు నేను పెంచాను ఇప్పుడు నేను పెంచాను పూర్వం వాళ్ళు పాపం రైతులు వాళ్ళు ఉంది ఉండేవారు పంట పండినప్పుడు దేవుడు ఎలాగో పంట ఇచ్చేదనుకున్నారు పంట పండకపోతే దేవుడు ఎలాగో పంట తప్పు ఇచ్చేదనుకున్నారు ఏదో సర్దుబాటు చేస్తుంది ఇప్పుడు వీరికి వీరే కష్ట వీళ్ళు అలా తయారు చేసింది ప్రభుత్వం సో పూర్తి మందులని కమర్షియల్ క్రాఫ్ట్స్ అని మనిషిని ఒక దురాశా పనుల కింద తీర్చిదిద్దింది ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశించి వ్యవసాయంలో రైతులు దురాశ పాత పాత చాలా పనుల కింద తీర్చిదిద్దింది నువ్వు వాళ్ళని వరి పండించుకుంటున్న వాడిని నువ్వు పత్తి పండిస్తే నీకు లాభం వస్తుంది చెరుకు పండించుకుంటున్న వాడిని పొగాకు పండిస్తే లాభం వస్తుంది నీకు అని ఇలా మొదలు మొదలుపెట్టి ప్రతి వాడు పొగాకు మొదలు పెడతారు పొగాకు ధర లేదని చెప్పేసి ఆ పొగాకు బోర్డు పోటుకుంటూ ధర్నా చేస్తారు పొగాకు ధర్మ ఇద్దరు అదేం చేస్తారు అమెరికాలో వాళ్ళు పొగ తాగడం తగ్గింది చేస్తారు దాంతో ఇక్కడ గుంటూ ఉండి దెబ్బ తగిలింది ఆ దెబ్బ వచ్చి అక్కడ కొట్టి ఇక్కడ తగిలింది వాళ్ళు పొగ తాగడం మానేశారు మీరు కూర్చుని తాగండి నా సుట్టలు అన్ని వస్తుంది మీరే తాగండి వాళ్ళు మీరు తాగాలి అదేదో మీరే తాగచ్చు కదా అంటే వాళ్ళు ధర కావాలి ధరలు అంటే ఏం చేస్తుంది పొగాకు ఉంటుంది ఆ పని మీకు క్షేమం వాళ్ళకి క్షేమం ఎవరు చేసేవాడు ఈ మాట చెప్పేవాడు కాబట్టి రైతుని మనం దురాశాపదం చేసేసాం దురాశాపదం చేసేసి వాళ్ళు భూమి ముందులని ఇదని అదని కొత్త విత్తనాలని విత్తనాలని ఆ పూర్వం రైతు సర్వసమర్థంగా ఉండేవాడు రైతు దగ్గర విత్తనం ఉండేది ప్రతి రైతు విత్తనం కలిగింది సో విత్తనం షేర్ చేసుకునేవాడు కాబట్టి నా దగ్గర ఎలాంటి విత్తనాలు తక్కువ నేను చూసాను మా చిన్నప్పుడు అలా ఉండేది విత్తనాలు తక్కువ ఉన్నాయండి కొంచెం విత్తనం ఒక అపురుషం విత్తనాలు ఇస్తుంది నేను మలయాళం మీరు చేసుకుంటానండి అంటే ఆ బంగళవా నీ గృహస్థులు తినాలి కదా అని నువ్వు అరకుంఠం విత్తనాలు ఇస్తే వాడికి ఉన్న రెండు ఎకరాలు మళ్ళీ ఆ అరకుంఠంతో వాడు నీటిని వాడు పంట వాడు గమనించినాడు ఏదో ఎకరాలు నిర్వహిస్తారు నిర్వహిస్తారు తీసుకుని దర్శనం ఇప్పుడు రైతు అలా కాదు నేనే పెంచేస్తున్నాను పండించేస్తున్నాను నేనే కర్తని నేనే దోస్తాను పైగా ఆత్మహత్య చేస్తుంటే ఇన్సెంటివ్ ఉంటుంది ఇలా తయారు చేసి చెప్తే మరి పాపం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే విజయం చేసుకుంటారు వాళ్ళని అలాగా మూలకొచ్చేస్తుంటే ఆత్మహత్య చేసుకుంటే మా చిన్నప్పుడు జరిగిన వాళ్ళెవరో విమానం వచ్చే ముందు ఇన్సూరెన్స్ తీసుకుంది ఆ విమానంలో ఏం చేస్తారు మధ్యలో ఉండగా తలుపు చెక్ చేసి తీసేస్తారు వీడి ఇన్సూరెన్స్ మూలంగా విమానంలో ఉన్న మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా పెంచుతుంది వీడు పెట్టుకుంటే కుటుంబానికి డబ్బు వస్తుంది అని నేను జనంలో కథలో దిగాను అది అది కథ కాదు దట్ ఈజ్ అది హ్యాపీనింగ్ ఎదేమో అది ఇన్సెంటివ్ పెట్టుకుంటే ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇవ్వాలి అని ఇన్సెంటివ్ అని గోళ ధర్నాలు లేదా రాష్ట్రాలు దాని గురించి సమాధానం ఉండదు అయినా రాష్ట్రాలు ఏదో చేస్తాం పన్నెండు నెలల్లో బస్సులు మానేశారు ఎందుకంటే బాబులీ పడుతున్నారు దీనికి సంబంధమే ఉండదు అలాగా మీకు సంబంధం లేని అడ్యుకేషన్ చేసిన రాజకీయ పార్టీకి ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసేయాలి కమిషన్ అలా ఉండాలి ఇక్కడ ధర్నా చేస్తే అక్కడ ప్రభావితం అవుతుంది ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుందంటే ధర్నా చేస్తే ఏదీ సంబంధం లేదు అటువంటిప్పుడు ధర్నా చేసిన రాజకీయ పార్టీకి ఒక సంవత్సర కాలం ఎలక్షన్ లో పోటీ చేయడానికి హక్కు తీసుకురావాలి ఎలక్షన్ కమిషన్ నిద్రపోతూ ఉంటుంది సో ఇదంతా కూడా ఒక భయంకరమైన అజ్ఞానం సమాజం అలాగే ఉంటుంది నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మన జీవితంలో కూడా నేను కష్టము అనే అజ్ఞానాన్ని దర్యాప్తుకు రానివ్వకూడదు పిల్లల్ని నేను తెలిసి పెద్ద చేశానంటాను అంత పొరపాటు లేదని సో వాళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని అనుభవించడం కోసం పుట్టారు వాళ్ళ కర్మఫలం మన కర్మఫలంలో వాళ్ళ కర్మఫలం ముడిపడింది కనుక మన వైపు ఇచ్చారు లేకపోతే వాడికి ఇచ్చి ఎక్కడో కొట్టాల్సిందే వాడు తెలియదు వాడి కర్మఫలాన్ని బట్టి వాడు పెరిగారు వాడి జీవశక్తి దేహంలో ఉంది శుద్ధి ప్రకృతిలో ఆహారం ఉంది ఆహారం తినేసి వాడు పెరిగిపోయాడు మనం తినిపించాము వాడికి విభిన్న సొసైటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో సేఫ్ చదువుతున్నాడు వాడికి వచ్చారు నాలుగు పెడితే అసేవించడం లేదా పెద్దలు కూర్చోవడం తప్ప నేను పెంచాననే మాట మీరు అనుకోండి మనసులో అనుకోకూడదు పైన అన్నడం అనేదానికి ఆమెది వాళ్ళు ఏం చేసేది వీడికి అన్నదానికి ప్రేరణకి సంబంధం లేదు వారి చేసేదిలో వారు చేస్తారు ఈ ప్రేరణ మనం సంపాదించాలి సో ఇది గొప్ప జ్ఞానం ఈ విధంగా కర్మాకర్మ విభాగం తెలిసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఎక్కడో అరుదుగా ఉంటాడు అదే వందల్లోనూ వేలల్లోనూ ఉండరు ఎక్కడో అరుదుగా ఉంటాడు కర్మ అకర్మ విభాగం తెలిసినవాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విధానం తెలుస్తుంది ధర్మ అధర్మ విధానం ఆ తేడా తెలుస్తుంది తేడా తెలియాలని వివేకజ్ఞ విభాగము ఉన్నా వివేకము ఉన్నా ఏమిటి వివేకం ఏమిటి మళ్ళీ చెప్తున్నా చూడండి ఇంద్రియములు దేహము ఇంద్రియములు అంతఃకరణము ఇది కర్మతో ఆశ్రయములు ఆత్మ ఎందు కర్మ లేదు ఆత్మ అభిక్రియము అకర్త ఇది విధానం దేనికి అది సెపరేట్ చేసేసి మట్టిని పంచదారని కలిపేది మట్టి మట్టి పంచదార పంచదార ఎవరైతే ఈ విధంగా కర్మ కర్మ ఉంటుంది కర్మ మానేసేదని చెప్పట్లేదు కర్మ ఉంటుంది దేహంలో ఉంటుంది కర్మ ఇంద్రియాల ఉంటుంది మనస్సులో ఉంటుంది అన్ని కలిసి చేస్తాయి కర్మ ఆత్మ కర్మ సాక్షిగా ఉంటుంది తప్పిస్తే కర్మ ఉండదు కర్మాధ్యక్ష సర్వభూతాభిలాస సాక్షి చేత కేవలం అభిజ్ఞ అని చేతాస్పదలో కొన్ని శక్తిలో మంత్రం కర్మ అధ్యక్ష అధ్యక్షుడితో అభివీక్షతే పైనుండి చూస్తాం లేదా బాడీ ఇన్ యాక్షన్ అంటే ఆ ఉన్నత స్థానంలో ఉంది అంటే అనివాల్వ్డ్ గా ఉంది అసంగంగా అనేక యాక్టివ్ గా ఉండి చూస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడే బుద్ధిమంతుడండి నిశ్చేసి సబుద్ధిమా పండిత పండా అంటే జ్ఞానం అర్థం పండాస్తి సంజాతానికి పండిత ఆ జ్ఞానము వీరికి కలిగినది కనుక వీడే పొందుతుంది మమ్మల్ని అసలు ఎప్పటికే అసర్మణిక కర్మయ బుద్ధిమాన్ మనుష్య మనుష్య బుద్ధి అంటే జ్ఞానం బుద్ధి అంటే అంతఃకరణం కాదు అంతఃకరణం అందరికీ దిగటానికి జ్ఞానం అంతఃకరణం అందరికీ ఉంది అంతఃకరణంలో జ్ఞానం ఉండాలి జ్ఞానానికి సో బుద్ధిమాన్ వాడే బుద్ధిమంతుడు మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏం చేయదు అజ్ఞానం అది యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీ డిగ్రీ కాదు బాగుంటుంది జ్ఞానం అంటే ఒకప్పుడు ఏ చదువు లేని వారి దగ్గర ఉంటుంది జ్ఞానం ఏ చదువు లేని వారి దగ్గర వాడి వారి దగ్గరికి వెళ్ళాయా మీరు చేసిన ఉపకారంతో నేను పనికొచ్చానంటే అదే నేను ఉపకారం చేయడంటే మీకు అధ్యాయం దేవుడు చేశాడంటే చదువుకోని పల్లెటూరు వారికి తెలుస్తుంది సత్యం మూలనున్న ముసలమ్మని తెలుస్తుంది సత్యం అదే మనం చేసింది ఏం లేదు అంతా ఎవరు చెప్పేదని వాళ్ళు వాళ్ళు సత్యాన్ని వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు కోర్సులు అన్ని చేసేసి వీడేమో అహంకరోగి అంటారు అహంకరోగి అని ఎవరైనా అన్నదంటే మీకు అజ్ఞానం చూపించమని నాకు నేను చూపించుకుంటారు అజ్ఞానం అహంకరోమి అని ఎవరన్నాడో వాడే ఈ సోమి వన్ హూ సేస్ అహంకరోమి అది సోమి అజ్ఞానం అంటే మళ్ళీ మీరు టెక్నికల్ గా తీసుకోవచ్చు ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో అదిగో వాళ్ళు అదిగో అజ్ఞానంలో అలా అంటారు సబుద్ధిమాన్ మనుష్య తర్వాత సంయుక్త ఉంది కదా సంయుక్త కాబట్టి యుక్త అంటే అర్థం తెలిసిపోయింది కదా మీకు యోగి అని అర్థం యోగి అన్నా యుక్త సో విద్య అనే ధాతువుని చెప్తుందండి విద్య నుంచి ఆ ఊరికి ఓ వచ్చి గుణం జాతి గా వస్తే యోగ్యే విద్య నుంచి సప్రత్యయం సప్రత్యయం చేసి విద్యుత్ ఆ ఒకటే యోగం అంటే యోగి యోగం గొడవ యోగం అంటే జ్ఞానం కాబట్టి సహా యోగి వారే జ్ఞానం జ్ఞానం కలవారు జ్ఞాన సాధన కూడా కలవారు ఆ మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఓకే కృష్ణ కర్మ కృత్య అన్ని కర్మలు వాడు చేసినవాడు అన్ని కర్మలు వాడే చేశారు ఇందువల్ల ఇప్పుడు కర్మలు ఎన్ని ఉన్నాయో అన్ని చేశారంట ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇన్ఎఫెక్ట్ అని అలా చెప్తారు ఇది మీరు చెప్తారు మా మాట అంటున్నారు ఎన్ని మంచి కర్మలు ఉన్నాయో అన్ని చేశారనుకోండి వాడికి ఏమిటవుతుంది ఇంత పుణ్యం వస్తుంది ఆ పుణ్యంలో ఏమిటవుతుంది అంత సుఖం వస్తుంది ఈ ఆత్మ అసత్తాన్ని తెలుసుకున్నవాడు ఆత్మస్వరూపంలో ఉండే అనంతమైన ఆనందాన్ని వాడు పొందుతారు కాబట్టి వీడికి వచ్చిన ఇంత సుఖం ఇంత పుణ్యం ఈ ఆత్మానందంలో అంతర్గతం కాబట్టి వారు ఎన్ని కర్మలు చేశారో అన్నీ వీడు చేసేసినట్టు ఇంకా ఎక్కువ కూడా చేసినట్టు కృష్ణ కర్మ చేసి చేసేది ఏదో ఒక ఆనందాన్ని పొందడమే కదా ఆ ఆనందాన్ని కర్మల్ని చేస్తే వచ్చింది కాదు కర్మలు చేస్తే వచ్చి సుఖం అలా వస్తుంది ఇలా ఆనందం యథార్థమైన శాశ్వతమైన ఆనందం ఎలా వస్తుంది ఆత్మ అకర్త అనే సత్యాన్ని తెలుసుకోవడం వల్ల వస్తుంది ఆత్మకర్త కాదు ఎందుకంటే సేవలు చేసేప్పుడు కూడా సేవలు కర్తృత్వ భావం లేకుండా చేయాలి నేను కర్తను అనే భావంతో సేవనం చేస్తే అది దోషం అయిపోతుంది అంత మళ్ళీ ఇబ్బంది వస్తుంది దాన్ని ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ సర్వీస్ అని ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ డూ కూడా నేను తరచుగా అనుకుంటానన్నా ప్రొఫెషనల్ డూ కూడా సో అలాంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు నాకు ఒక ప్రొఫెషనల్ పీస్ యాక్టివిస్ట్ తెలుసు అతను ఆఫీస్ మన్హాటంలో ఆఫీస్లో ఉంటుంది ప్రొఫెషనల్ పీస్ యాక్టివిస్ట్ పీస్కి కృషి చేస్తూ ఉంటాడు అంటే ఏం చేస్తాడు అతను పాలస్తైన్ పోతాడు అక్కడ ఎవరినో అక్కడ ఉన్న నాయకుడిని కలుస్తాడు ఒకప్పుడు అక్కడ ఇది రాహత్ ఆయన కలుస్తాడు ఇప్పుడు ఆయన లేదు ఆయన వేధించి ఎవరో ఉంటాడు సో అతను ఆ పేరు తర్వాత ఇటు ఇది ఇటు ఇజ్రాయల్ విద్యుత్తుల వల్ల కలుగుతాయి వాడి మాట వీడికి వాడి మాట వాడికి వస్తూ ఉంటాయి లేదా మధ్యలో తీసుకుంటూ ఉంటాయి ఎవరు ఎవరితో ఉంటారో వీళ్ళు తీసుకుంటూ దీనికి తినడానికి దానికి దానికి దగ్గర అప్పుడప్పుడు కాన్ఫరెన్స్లు పెడతాం ఆ కాన్ఫరెన్స్కి దానికి దగ్గర తెలియజేస్తుంది అంటే రాకెట్ల ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు రాకెట్ల ఫౌండేషన్ వాళ్ళు మిలియన్ ఇస్తే ఆ మిలియన్ తో మేము ఖర్చు పెడతాం ఎంజాయ్ చేస్తాం ఆయన నన్ను కలిసారు ఏదైనా కాశ్మీర్ వెళ్ళాలి వెళ్ళాక బీచ్ ఎస్టాబ్లిష్ చేయాలి నా దగ్గర బీచే ఉంది నా దగ్గర బీచ్ ఆపోజిట్ ఆఫ్ బీచ్ ఉంది లేదు కాశ్మీర్ లో చేయండి పాలస్తైన్ ఎందుకు నేను ఇండియా పాలస్తైన్ ఎందుకు కాశ్మీర్ లేదు కాశ్మీర్ లో చేస్తే సంతారేమో భయం అంటే పాలస్తైన్ ఎక్కడ కన్వీన్ ఉంటే అక్కడ చేస్తూ ఉంటాం ఎందుకు కానీ ఇంకో రహస్యం ఏంటంటే ఆయన విడాకులకు అప్లై చేశారు ముందు మనం ఇంట్లో తీసి తీసుకునే ఇంట్లో తీసుకుని ఇంట్లో వీటిలో ఇంట్లో ఇద్దరు పెట్టుకోవాలి ఇంట్లో తీసుకుని ఇది ప్రొఫెషనల్ డీప్ కూడా కింద ఉంటాం అహంకారం దీనికోసం మీరు ఏం చేశారండి నేను ఎక్కడే కాన్ఫరెన్స్ చేసాం అక్కడ కాన్ఫరెన్స్ చేసాం అక్కడ ఏదో కాన్ఫరెన్స్ చేసాం అంటే కాన్ఫరెన్స్ చేస్తాం దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా అంటే చూడండి సంసారం నడుస్తూ ఉంటుంది కుక్క కోసం ఎలా సేపు ఉంటాం తీస్తే ఉపయోగం అవుతుందంటే ఆ కొంతసేపు ఉంటుంది లేకుండా ఉంటుంది మళ్ళీ వాళ్ళు అవుతుంది సంసారం నడుస్తూ ఉంటుంది ఈయనేమో విమానాలు బిజినెస్ క్లాస్ లో ఇటువంటి తిరుగుతూ ఉంటాడు మంచి షూటింగ్ షూటింగ్ వేసుకుంటాడు చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు ప్రఖ్యాతించుకుని ఇవన్నీ ఉంటాడు కాబట్టి ఉపయోగం లేదని ఎవరు చెప్తాడు ఉపయోగం ఉందిగా అలాగే ఉంటుంది కానీ ఇదంతా కూడా అజ్ఞానంలో సంసారం తప్పిస్తే దాంట్లో పిలుపు లేదు జ్ఞానం లేదు ఏమి లేదు మరి జ్ఞానం ఏమో దేంట్లో ఉంది కదా ఆత్మకర్త అని తెలుసుకోవడంలో ఉంది అంటే నేను తలుపులు మూల కూర్చుని ఆత్మకర్త అనే సత్యాన్ని తెలుసుకుంటే దానివల్ల ఉంది నువ్వు తెలుసుకో ఇది దెన్ ఈ విన్నో ఈ వల్ల సమాజానికి ఎంత మహా ఉపకారం జరుగుతుందో అప్పుడు మీరు తెలుస్తుంది ఫస్ట్ ఈ పంపుతున్నాం సామాన్యమైన విషయం కాదు ఎంత ఫ్రీడమ్ వాడికి ఎంత ఫ్రీడమ్ వాడి దగ్గర దగ్గర జనాలకు ఫ్రీడమ్ వస్తుంది కాబట్టి తెలుసుకున్న కర్మ వాడే అసలు అన్ని కర్మలు చేసిన వాడు వాడే సహా అశుభాన్ మోక్షిత కృతకృత్యో భవతి వాడు అశుభాన్ని మోక్షితాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు మోక్షితే అశుభాసం చెప్పాడు అశుభం అశుభం అంటే సంసారాన్ని అశుభం అండి శుభం అంటే పిల్లి అశుభము కుక్క అశుభం అని కాదు సంసారం అశుభం ఆత్మ ఎందు కర్తృత్వం లేని కర్తృత్వాన్ని ఆలోచించి కూర్చోవడమే అశుభం ఈ అశుభం నుంచి సంసారం నుంచి వాళ్ళు మోక్షానికి లేదు అని అర్థం రక్షణ కర్మ కృత అంటే అర్థం అది వాడు ముక్తుడైపోయినాడు ఇన్ని కర్మలు చేస్తే మహా అనంత పుణ్యం సంపాదిస్తే ఏమిటి లాభం అంటే ఇంకా సంసార విధి బాధలు ఉండవు అదే కదా మోక్షం కదా అది మీరు తెచ్చేసింది ఆత్మ అసత్త అని తెలుసుకోండి ఇంకైతే శంకర్లు ఏమని చెప్తారంటే సంసారం అంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సాహ మీకు అవసరాలు అంటారు నేను కర్తనే నేను భోక్తనే మీరు సర్వాత్మ నేను ఏ క్రియకి కర్తను కాను నేను ఏ భోక్త ఇది ఏ భోగానికి భోక్తలు కాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకునేది కేవలము అవేర్నెస్ రూపంలో మీరు నిలుచుంటే ఇప్పుడు ఇక్కడ మీరు ముక్తులైపోతారు ఇది that is or it is that ప్రధానమైనటువంటి టాపిక్ తప్పుడు ఇక్కడికి ఆ శ్లోకం వ్యాఖ్యానం అయిపోయింది కొంచెం టెక్నికల్ డిస్కషన్ ఉంది ఇక్కడ ఇక్కడ వరకు ఉన్న మంత్రాలు ఉన్న శ్లోకాలు చేస్తాను ఈ డిస్కషన్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఏదో గోత్ సమ్ రెలవెంట్ అసలు రెలవెన్స్ లేకపోతే నేను తప్పించేయాలి అయం శ్లోక అన్యథా వ్యాఖ్యాత అలా శ్లోకాన్ని మరోలా వ్యాఖ్యానం చేశారు కొందరు ఒక భక్తులు ప్రపంచాచార్యులు మీమాంసకులు మీమాంసకులు ఈ శ్లోకాన్ని చాలా దగ్గరగా వ్యాఖ్యానం చేశాం ఎందుకంటే మీమాంసకులకి ఆత్మ సర్వత అకర్త అనే మాట వాళ్ళకి అంగీకారం కాదు ఎందుకంటే వాళ్ళ కర్మవాదానికి ఫౌండేషన్ లేకుండా పోతుంది అలా అలాంటి వాళ్ళ వాడి వాదానికి ఫౌండేషనే ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని తప్పుకోలేదు అందుకోసం ఈ శ్లోకాన్ని ఇచ్చిస్తే అతికిస్తే దానికి ఇంకేదో అర్థం చేసేస్తారు చెప్పేసి ఈ ఈ దండం కట్టించేసి ముందు చెప్పారు వెళ్ళిపోయి ఆ లేవు అర్థాన్ని నేను భోక్తనే అలా వెళ్ళిపోతాను గీత కూడా నాకు అనుకూలంగా చెప్పింది ఉంటాను గీత అనుకూలంగా చెప్పిందని అనుకుపోయినా గీతలో నాకు ప్రతికూలం ఏం లేదని ఒక సంతోషంగా ఉంది ఎవరికి కాబట్టి కొందరు అన్యథా వ్యాఖ్యానం చేస్తారో చేరుకోవాలి ఆ వ్యాఖ్యానాన్ని కొద్దిగా చెప్పి దాన్ని ఖండిస్తారు కథం అది ఎలా చేశాను చేశారు వాళ్ళు నిత్యానాంకిలకం మనాం విశ్వార్థత్వేన కళాభావాత్ అకర్మాణి తాని విద్యంతే సౌమ్యావృత్యా ఇంకొక రోజు చెప్పండి నిత్యకర్మలు ఉన్నాయి నిత్యకర్మలకి ఫలం ఉండదు ఫల అభావం అది ఫలం ఉండదు ఏమండి ఫలం ఉండదు సో అయితే ఫలవేదలు ఎందుకు చేయడం అంటే ఈశ్వరాత్మల బుద్ధితో చేస్తారు ఈశ్వరాత్మేన అనుష్ఠీయమానం ఫలం ఫలం కర్మ రెండు రకాలుగా చేస్తుంది కర్మను చేసేప్పుడు కర్మను ఫలం కొరకు చేయొచ్చు అయితే కర్మని ఈశ్వరుని కొరకు చేయొచ్చు రెండు పక్షాలు అలా కాదు కర్మని సమాజం కొరకు ఏం చేస్తున్నాను అంటే అక్కడ అంటే ఈశ్వరుడు సమాజం కోసం ఏం చేస్తున్నాం ఈశ్వరుడు అనుగ్రహం అంటే పరమేశ్వరుడు అనర్థం సమాజం నుంచి పరమేశ్వరుని కోసం చేయాలి సో సాధారణంగా కర్మని ఫలం కొరకు చేస్తారు వాటిని కామ్య కర్మలు వివిధ కర్మలు మాత్రమే చేస్తాను నిషిద్ధ కర్మల గురించి అసలు ఉద్దేశం ప్రసంగమైన చెప్పారు నిషిద్ధ ఈశ్వరుని కొరకు చేసేది అనుకోండి దాంతో ఇంకా ఫలం కొరకు ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అనుకోండి అలా అనుకోండి తక్కువ ఉంటుంది సందర్భంగా ఉండదు నువ్వు ఫలం తోటి చేస్తున్నావా ఇస్తున్నావు నువ్వు పూజ చేస్తున్నాడండి పూర్తి చేస్తుంటే ఇది పూర్తి దేని కొరకు చేస్తున్నావు అంటే స్వర్గం కొరకు చేస్తున్నాను ఫలం కొరకు అని అర్థం అలా కాకుండా ఇంకొకటి పూజ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అంటే ఏమోనండి ఏం చేస్తున్నానో నాకు తెలియదు నాకు బాగుంటుంది చేస్తే పూర్తి చేస్తే నాకు బాగుంటుంది ఈశ్వరార్పణ ఉంటాను అని చేస్తుంది వాడు ఈశ్వరుని కొరకు చేస్తున్నాడు అలాగే తన గురించి మీరు చెంత చేయాలి తన గురించి చెంత చేస్తే అసలు ఈ మీమాంసే లేదు ఆ విధంగా చేసి కర్మలకి నిత్య కర్మ లేదు మన వేదంలో విధించాలి నిత్య నిత్యానాం కర్మ ఇప్పుడు ఇక్కడ అకర్మ అనే పదానికి నిత్య కర్మను అర్థం చేస్తాం అదేలాగండి నిత్య కర్మని పట్టుకుని అకర్మను ఎలా అర్థం చేస్తాం అంటే గౌణ్యావృత్యా నా ముఖ్యార్థం లేదు ముఖ్యార్థం కర్మ అంటే కర్మ అకర్మ అంటే కర్మాభావమే అకర్మ అంటే కానీ ఇక్కడ ఒక గుణాన్ని బట్టి నిత్యకర్మని అకర్మ అనే పదంతో అర్థం నిత్యకర్మని అకర్మగా అభివర్ణించారు ఏది ఏ గుణాన్ని బట్టి చెప్పాలి చూడు కర్మ లేదనుకో ఫలం ఉంటుందా ఉండదు కర్మాభావే ఫలాభావ ఇక్కడ నిత్యకర్మ ఉంది చూడండి దీంట్లో ఫలం ఉందా లేదు ఫలభావ సో ఫలాభావ అనే గుణము కర్మాభావానికి ఉంది నిత్యకర్మకి ఉంది కాబట్టి నిత్యకర్మ ఓ రకంగా ఆ గుణాన్ని బట్టి కర్మాభావం లాంటిదేంటి కర్మాభావం అంటే కర్మాభావం లాంటిదేంటి కాబట్టి మనం ప్రస్తుతానికి అకర్మ అంటే నిత్యకర్మ అని అర్థం చేసుకున్నాం వెరీ డిఫరెంట్ మొత్తానికి అకర్మ మధ్య కర్మ అర్థం డిఫరెంట్ చూసారా అది అర్థం అనేది కదా ఏదో బ్రహ్మ ఉంది బ్రహ్మ అవేది అని ఉంది బ్రహ్మోద్యానం మొదటి వాళ్ళలో వస్తుంది బ్రహ్మోద్యానం బ్రహ్మ తెలుసుకున్నది ఉంది బ్రహ్మ అని మీమాంస చేసి చేసి చేసి భక్తులు కర్మవాది ఏమనుకుని చెప్తారంటే అబ్రహ్మ బ్రహ్మ కాని వాడు అంటే శంకర్లు ముఖ్యమంత్రి వీడేసుకుని అక్కడ బ్రహ్మ అనే పదానికి బ్రహ్మ కాలువాలని అర్థం చేద్దామని విద్యుత్ మారేది తెలియదంటారు అదే అహం బ్రహ్మ ఉండకపోండి దీనికి అర్థం ఏమని చెప్తానండి ఏదో చెప్తాను ఏదో చెప్పి చెప్పి చెప్పి నేను నేను అయోగ్యమైన దీన్ని నేను అర్థం అక్కడ ఉన్న పర్వాలేదు మీకు నచ్చకపోతే దాన్ని వదిలిపెట్టేసిన అవసరం పోయి ఏదో పురాణమో లేకపోతే ఏదో ఇంకోటో ఇంకోటి ఏదో అంటే బాగుంటుంది మీరు వాళ్ళు ఎందుకు ఎలా ఉంటారు ఏదో ఉంటూ కూర్చోరు లేకపోతే ఏదో మధ్యాహ్న రోజులో ఉంటూ కూర్చోరు అంతేకాని మీకు అహం మహావాస్యం మీకు వచ్చింది అక్కడ ఏం పెడతారు మొత్తానికి అకర్మ అంటే అర్థం ఏం చెప్తారు మీరు నిత్య కర్మ దానికి ఏదో ఏదో ఎక్స్ప్లెనేషన్ అకర్మ అంటే నిత్య కర్మ ఎలా అయిందంటే సపోజ్ అకర్మ అంటే కర్మలు అనుకోవడం కదా కర్మలు అయితే ఫలం లేదు కదా నిత్య కర్మకు ఫలం ఉందా ఆ లేదు ఆ సరిసరిపడదు సో ఈ జీతం మీరు బాలరాయణ సంబంధం బాలరాయణ సంబంధం చేస్తారు సో యుస్మాకం బదవి వృక్షం అస్మాకం బదవి ఇప్పుడు వృక్షం అంటే సర్ది సర్దిస్తుంది కదా విశ్వాసం బదిలీ వచ్చు అస్వాసం బదిలీ కలిగి పాదరాయణ సంబంధాత్ బదిలీ చక్రం అండి బండి చక్రం బదిలీ మనం బాగుంటుంది ఈ మాట ఎప్పుడు చెప్పారంటే మీరు ఇంట్లో మీ బంధువులు అండి అంటే చెప్తాను నేను మీ బంధువులని మొదటితో ఉంటే ఏ బంధువులు వారు పది ప్రశ్న వేస్తారు పిల్లల పిల్లలు అమ్మగారికి ఇస్తారు అమ్మ బాగున్నారా పిల్లలు అందరూ కులాసాను అంటే కులాసాను ఉంది మీరు ఎవరండి అంటే నేను మీ బంధువులేనమ్మా నేను తెలియదు తెలియదు ఆ బంధువులే అలాగే ఏం బంధువు చెప్తారు చాలా రోజులు బంధువుతాం అంటే అయ్యా వెళ్ళి స్నానం చేసుకుంటూ పోయిందండి సరే స్నానం చేసేసి భోజనం చేసిన తర్వాత నిద్రపోయి ఫ్రీ దాన్ని ఇంక వెళ్ళిపోతుంటే అడుగుతారు ఏ ఉపాధి వస్తుంది అడిగితే అయిపోయింది ఇప్పుడు మీరు ఇంట్లో బదలి వృక్షం అంత ముందే చూశారు ఆ ఇంట్లో సంధి పెట్టడానికి ముందే చూశారు ఇంట్లో బదలి వృక్షం ఉంది ఇంట్లో బదలి వృక్షం ఉంది కదా ఉంది ఇప్పుడు నేను వచ్చిన బండి చూడండి ఆ కట్టే బదలి కట్టే కాబట్టి నా నా బండికి బదలి నేను ఇంట్లో బదలి కాబట్టి దీనికి మన దేశంలో చాలా <laughs> అవసరం అంతే కదా మనం అనుకుంటున్నాం ఇలాగే ఉంటాయి కదా బాధరా అనే సంబంధం కాబట్టి అయితే ఏంటారు జీవితం జీవితం అలాగే అకర్మకి నిత్యకర్మకి అలా అంటాం అకర్మలో ఫలం లేదుగా లేదు నిత్యకర్మలో ఫలం లేదుగా లేదు కాబట్టి అకర్మకి నిత్యకర్మే మంచిది ఏకాంత అకరణం అకర్మ ఇప్పుడు ఇంకా నిత్యకర్మ ఒకరు చేయట్లేదు అనుకోండి ఇప్పుడు కర్మలే అకర్మ గురించి కుదిర్చేసాం కదా కర్మలే అకర్మ పెట్టేసాం కదా ఏది నిత్యకర్మ అకర్మలు తెలుసుకుంటాను కర్మని అకర్మ ఎప్పటికే లేదు ఇప్పుడు అకర్మలకే కర్మలే హాజరు అకర్మ అంటే ఏంటి నిత్యకర్మ మానేశారు నిత్యకర్మ మానేస్తే ఏమైంది సత్య ప్రత్యవాయసాత్వాత్ కర్మోచ్యతే మీరు క్రిటికల్ గా తెలుసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు నేను కన్ఫ్యూజ్ చేయకూడదు కూడా సో ఎలాగంటే నిత్యకర్మ చేయాలి ఒక నియమం కావ్యకర్మ మీకు చేయకపోతే నష్టం నిత్యకర్మకి నిత్యకర్మ మానేస్తారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య ఫల ఏదో స్థలం కోరి సత్యనారంతం చేస్తున్నారు సత్యనారంతం కామ్యంగా చేయనక్కర్లా దాన్ని నిష్కామంగా చేయొచ్చు కానీ కామ్యంగా చేశారనుకోండి సత్యనారంతం చేసిన రోజు మీరు సంధ్యావందనం మానేస్తారు ఎందుకంటే మీరు కామ్యకర్మ గట్టి చెప్పుకుని నిత్యకర్మను ఎందుకు చేయడం తప్పింది కామ్యుజంలో మీకు ఒప్పుకుంటే దేని అడుగుతుంది అది అది కంపల్సరీ కాదు కానీ నిత్యకర్మ చేస్తే ఒకడు ఉన్నాడు వాడు నిత్యకర్మ మానేసాడు నిత్యకర్మ మానేసేటంటే అర్థమైతే అకర్మైంది కానీ నిత్యకర్మని మానేస్తే ప్రత్యవాయ భావం వస్తుంది ప్రత్యవా అని అని మీమాంసకుడు అంటారు అంటారు ప్రత్యవాయ భావం వస్తుంది అంటే ఏంటి చేయాల్సిన కర్మ మానేస్తే దోష వస్తుందంట చూడండి వాళ్ళు దానికే ప్రత్యవాయము అంటారు ప్రత్యవాయం అంటే అది చేయాల్సింది మానేయటం వల్ల వచ్చే దోషము దానివల్ల వచ్చే అశుభానికి ప్రత్యవాయము దుఃఖానికి ప్రత్యవాయం అంటారు కాబట్టి ఇప్పుడు వీడి పని మానేసినందువల్ల వీడికి ఫలం వచ్చింది దుఃఫలం వచ్చింది కాబట్టి పని మానేశాడు పని లేదు అకర్మే కానీ కర్మ చేస్తే ఫలం వచ్చినట్టుగా అయిపోయింది వీళ్ళు దుష్ఫలం వచ్చింది దుష్ఫలమైనా ఫలమే కదా ఫలం వచ్చింది కదా కాబట్టి ఫలం వచ్చిందంటే కర్మని బట్టి ఫలం కావాలి కానీ ఇక్కడ అకర్మని బట్టి ఫలం వచ్చింది కాబట్టి అకర్మణిక కర్మయ మళ్ళీ గౌరవ వృత్తితోటి అంటే ఫలమును ఫలము వస్తుతా అనే గుణాన్ని బట్టి అకర్మ అంటే నిత్యకర్మ అకరణము నిత్యకర్మను చేయకుండా అది కర్మ వంటిది అయిపోయింది అని దర్శిస్తారు అని దర్శించి ఇలా దర్శిస్తారు ఇలా దర్శించి కాబట్టి నిత్యకర్మలను చేస్తే అది అకర్మయే నిత్యకర్మలను మానేస్తే అది కర్మయే అని దర్శిస్తారు ఎలా పిలిచేది చూసారా అని అర్థం చేశారు తత్ర నిత్యేకర్మణి అకర్మయత్వేత్ సదాభావాత్ అది నిత్యకర్మని అకర్మగా చూస్తారు ఎందువల్ల కర్మని అకర్మ చూస్తే ఎందువల్ల ఫలము లేకుంటారు నిత్యకర్మకి ఫలం లేదు అకర్మకి ఫలం లేదు ఫలాభావాత్ నిత్యకర్మని అకర్మగా చూస్తుంది కర్మ అంటే కర్మే కదా కర్మని అకర్మగా చూస్తుంది దీనికి ఒక దృష్టాంతం యథాభేరురపి ఫలం ఆవుంది ఓ మీకు ఆవుంది కదా అన్నాడు అంటే అన్నాడు ఆ ఆవు ఆవు కాదు ఎట్లా గౌరవు ఆ గౌరవు ఆవు ఆవు కాదు ఆవు ఆవు కాదు ఏంటండి అంటే ఆవు అంటే ఏంటి పాలు ఇచ్చి కానీ ఆవు అంటారు అది పాలు ఇవ్వట్లేదు కాబట్టి ఆ పాలు ఇబ్బంది కనుక ఆ ఆవు ఆవు కాదు కాబట్టి ఇప్పుడు నిత్య ధర్మ కర్మదానం ఎందువల్ల ఇచ్చే ఫలం ఇవ్వాలి కర్మ అయితే ఫలం ఇవ్వాలి కానీ ఇచ్చే ధర్మం ఫలం ఉంటాయి కదా కాబట్టి కర్మదానం అని కనిపిస్తాను అలాగే కర్మని అకర్మ వస్తే అంటే ఇప్పుడు ఇలా ఈ చెప్పేస్తే ఏమిటి లాభం ఏదో తెలిసిన ఆత్మకర్త అకర్త అనే టాపిక్కే లేకుండా పోయింది అంతేకాకుండా ఆత్మకర్త అనేది చేసిన పరిజ్ఞానం ఆత్మకర్త మీరు ప్రత్యేకమైన చేస్తూనే ఉండాలి అని సెగ్రిమెంట్ అసలు ఆత్మ యొక్క కర్తృత్వం ఒక ఇష్యూనే కాదు అది చెప్తే కాదు ఇది సెకండ్ మంత్రి ఆ రకంగా వ్యాఖ్యానం చేసేస్తారు అయ్యా మన హిందూ ధర్మాన్ని ఇలాగే పాడుకుంటుంది ఈ మధ్యయుగంలో ఆ స్థితి వాక్యాల యొక్క స్థితిని అంతని పాడు చేసేసి పాడు చేసేసి ఇదే రకమైన జాగ్రత్త ఎంత ఘోరం ఉంటాయి ఏది చెప్పినా నాకు ఆపోజిట్ వాక్యం ఉంటుంది ఏది స్థిరం ఉండదు సో చాలా సమస్య సో దాన్ని ఎలా దీన్ని చిట్టించుతాం చిట్టించుతాం అనే ఒక పదం ఉంటుంది మీరు విన్నారో లేదా ఇప్పుడు కాంపౌండ్ పెంచులమో ఎక్స్పెరిమెంట్ ఇస్తారు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే జీ వాల్యూ వస్తుంది G value nine eighty seven అంతా రావాలి నాకు ఎంత లేదు నైన్ ఎయిటీ వన్ రావాలి ఇది కాంపౌండ్ జాతి డిగ్రీ రికార్డు అవుతుంది అది అర్థం చేసి వస్తుంది ఇది వెళ్ళి అని ఏడు వందల అందరూ వారికి రిజల్ట్ ఇస్తే వారు సగం మార్పు చేస్తారు ఏడు వందల యాభై ఎనిమిది తొమ్మిది వందల ఎనభై రెండు రావాలి ఎగ్జాక్ట్ తొమ్మిది వందల ఇరవై ఒకటి అనుకోండి ఎందుకంటే డిగ్రీలో తొమ్మిది వందలు రావాలి కాబట్టి తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎంతో రావాలి లేకపోతే తొమ్మిది వందల ఎనభై ఐదు వచ్చినా పర్లేదు కదా ఆ రెండు వేల ఏడవాలి కానీ ఏడు వందల యాభై ఇస్తుంది సో ఆ ఈక్వేషన్స్ డినామినేటర్ న్యూమరేటర్ ఇవేవి ఉంటాయి కదా అక్కడ పంతొమ్మిది వచ్చింది కదా అది సపోజ్ ఇరవై నాలుగు చేసామనుకో ఏడు వందల యాభై ఏమవుతుంది ఇది మరీ తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై దిగో అలాగా ఇరవై మూడు అని అలా ఇటు అక్కడ దాన్ని మార్చేసి మార్చేసి ఫైనల్ గా కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటారు దీన్ని కిచ్చించుతాం అలా కిచ్చించేస్తారు శ్లోకం దాన్ని వారు అనుకున్న దాంట్లో ఫిక్స్ చేసేస్తారు దాన్ని ఇంటికి వెళ్ళిపెట్టి అతను వెళ్ళిపెట్టి ఫిక్స్ చేసేస్తారు ఫిక్స్ చేసేసి ఆత్మ కర్త కాదా అనే టాపిక్ అసలు దర్యాప్తు రాకుండా చర్చ లేకుండా చేసేసి ఆత్మ కర్త అని నిర్ణయం చేసిన అవసరం అన్యాయం డిస్టర్బెన్స్ అయిపోతుంది అలా చేయకపోతుంది ఏమో లేదు కాఫీ ఎప్పుడు వస్తుందంటే నోరుకొస్తుంటే కానీ డిస్టర్బెన్స్ చేశారు పనులు పోగేసి వాళ్ళకి అజ్ఞానాన్ని బోధించుకోవాలి so it is not share ignorance it is not distribute ignorance చేశారు చాలా తప్పదు అది ఒకటి సెటిల్ చేసేసాడు కర్మని అకర్మ సెటిల్ చేసి వాళ్ళకి నిత్యకర్మని అకర్మ కింద వ్యాఖ్యానం చేసేసాడు ఇది రెండో సెటిల్ చేస్తాం నిత్యాకరణేతు అకర్మణి కర్మయే నరకాది కృత్యమాయ ఫలం ప్రయత్తి ఇప్పుడు అకర్మణిక కర్మ చేద్దాం దాన్ని సిద్ధించేద్దాం ఏమి సమస్య కాదు సిద్ధించాలని నిర్ణయించుకోవాలి కానీ అలా అలా సిద్ధించాలి మా కొంతమంది వదిలిస్తుంది మరి ఎక్స్పెరిమెంట్ చేసి వెళ్తాం ఇలా విద్య తీసుకోవద్దు ఆ విజ్ఞానం ఎక్కడ ఉన్నాడు తీసుకున్నాడు మీ కాంపౌండ్ ఇలా ఉంటే ఉంటుంది వీళ్ళు మీరు కాల్సంగా చేస్తున్నారు ఆఖరిని అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ పిచ్చింది సో అలాంటి తెలివితేస్తూ పొందుతాయి మొత్తానికి ప్రజలకు గుర్తించడమే తెలివించి అదే గుర్తించి ఈ మీమాంసకులు అలా ఉంటారు ఎనివే ఇది చూడండి వీడేం చేస్తాడంటే నిత్య కర్మ చేయకపోతే నరకం వస్తుందని వాక్యం ఇది కూడా ఏమనుకుంటుందని మాట ఇప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే నరకం వస్తుందా లేకపోతే మీరు ఏ పని చేయకుండా కాలు పనులు కూర్చుంటే నరకం వస్తుందా అవునా అసలు ఆ నరకం అనే మాటకి అంతలా భయపెట్టేయకూడదు జనా నువ్వు తప్పు పని చేస్తే నరకము క్లీన్ నేను అయ్యా నాకు తప్పకుండా నేను నేనేమి చేయను నేను పొద్దున్నే అలాగే చూస్తూ ఉంటాను ఏమి చేయను అని అన్నాడు అనుకోండి నేను నరకాలి పోతాను అని అనుకోండి కానీ అలా అనిపిస్తాను ప్రత్యవాయం వచ్చేస్తుంది నేను నరకాలి పోతాను ఇప్పుడు ఏమైపోయింది నిత్యం అకరణం అకరణంలో చేయకపోవడం అంటే అకర్మ అయింది కదా ఈ అకర్మ ఎందు నరకానికి పోయే ఫలం వస్తుంది కాబట్టి అది కర్మ చూస్తుంది కర్మ యొక్క ఎందుకంటే నాశము మొదలైన ప్రత్యేక ఫలాన్ని ఇచ్చేసింది కనుక ఏది ఇచ్చింది కర్మ కాదు అకర్మ అకర్మ కాబట్టి అకర్మే ఫలం ఇచ్చేస్తుంటే అకర్మే కర్మ అయిపోయింది అని ఎవరైతే తెలిసిస్తాడో అని వ్యాఖ్యానం చేశారు ఈ వ్యాఖ్యానం చాలా తప్పు ఎందుకంటే ఈ వ్యాఖ్యానం వల్ల మనకి వచ్చిన తాత్పర్యం ఏంటి నిత్య కర్మలని తప్పక చేసుకోవాలి అని వచ్చింది నిత్య కర్మలని తప్పకుండా చేసుకోవాలి అని తెలిస్తే వీరికి నుంచి మోక్షం కలుగుతుందా లేకపోతే నిత్య కర్మల్ని చేసుకుంటే నుంచి మోక్షం కలుగుతుందా చెప్పండి ప్రశ్న అర్థమైన ప్రశ్న అడిగిస్తుంది నిత్య కర్మలు చేసి తీరాలి చేయకపోతే ప్రత్యవాదం వస్తుంది అని తెలుసుకుంటే వీడికి మోక్షం వస్తుందా లేకపోతే నిత్యకర్మాలని చేస్తే మోక్షం వస్తుందా చేస్తే వస్తుంది కానీ ఇక్కడ శ్లోకం ఏమిటి ఎవరు తెలుసుకుంటాడో వాళ్ళు మోక్షం వస్తుంది చెప్పారు కాబట్టి తెలుసుకుంటే మోక్షం వస్తుంది ప్రకటన కదా తెలుసుకుంటే మోక్షం వచ్చే ప్రకరణంలో నేను వ్యాఖ్యానం తప్పని నేను తెలియట్లేదండి ఈ వ్యాఖ్యానం ఇలా చేసి మీరు ఎక్కడ పెట్టాలంటే నిత్యకర్మ ప్రకరణంలో పెట్టి అయ్యా నిత్యకర్మలు చేస్తే ఇంత లాభం ఉంది బాబు చేయకపోతే నరకం వస్తుంది కాబట్టి లేదు నిత్యకర్మలు చేసుకో అని కంక్లూషన్ ఇవ్వాలి అంతేగాని నిత్యకర్మల స్వరూప స్వభావాలను తెలుసుకోవడం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు అనేంత మాట అంత విలక్తి మాట వేయడానికి నిత్యకర్మల స్వరూప స్వభావం తెలిస్తే ఏమీ ఉపకారం లేదు దాన్ని చేస్తే ఉపకారం చెయ్యాలి కర్మ అంటే చెయ్యాలి కానీ ఇక్కడ శ్లోకంలో చేయడం ముందు చేయడం లేదు ఇక్కడ తెలుసుకోవడం వల్ల మోక్షం ఉంటున్నాడు తెలుసుకోవడం వల్ల మోక్షం అన్నాడు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అంతా తప్పేది అయితే గుప్తం వ్యాఖ్యానం అంటే బాధతో అన్నమాట ఇలాంటి వ్యాఖ్యానం అది యోగ్యమైన వ్యాఖ్యానం యోగ్యంగా ఉండాలి కదా మాట మాట్లాడితే యోగ్యంగా ఉండాలి ఈ వ్యాఖ్యానాన్ని ఖండించి దాన్ని సెటిల్ చేసేస్తారు నెక్స్ట్ క్లాస్ లో ఓం ఓం పూర్ణ పూర్ణం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే